ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణాయి వా గణపతి శ్రీ మహారాజే నమ శివనామ ఆవృతమిజ్ఞాననేతేన జ్ఞానినో నిత్యవైరిణ ఆమరూపేణ కౌంకేయ పూరేణామలేన దీనికి అవకాశం చెప్పారు किं पुनस्तते इदं शब्दवाक्यम् यत्कामेनावृतम् శిక్ష్యతే ఇక్కడ గడచిన శ్లోకంలో తేనేదమావృతం అని ఉంది తేన అంటే దాని చేత ఇదం ఇది ఆవృతం కప్పివేయబడినది ఆ సమంతాత వృతం టోటల్లీ కవర్ ఆవృతం దానికి దృష్టాంతం గర్భం సో శిష్యుడు టోటల్లీ కవర్ అయి ఉంటాడు గర్భం శిష్యుడు పైగా సిమిలర్లీ ఇది దాని చేత కవర్ అయింది రెండు ప్రొనౌన్సే దాని చేత అంటే ప్రొనౌన్ ఇది అంటే ప్రొనౌన్ కానీ నౌన్ ఏదో పెట్టుకోవాలి కదా అంటే దాని చేత దేని చేత కామే తెలుసుకోవాలి కామ కామ ఏకత్రోహ ఏక కామము కామము చేత ఇది ఆవృతము ఇదే ఇది చెప్పలేదు ఇలా రెండు శ్లోకాల్లో కూడా కామవేశ క్రోధేశ అక్కడ కూడా ఇది అనే మాట అసలు లేనే లేదు అక్కడ భూమేనావృతేవన్నీ దృష్టాంతం యథాదృష్టో ఉదయమిత దృష్టాంతం ఉదయం దేనావృతో గర్భ దృష్టాంతం యథా దేన ఇదమావృతం అదేవిధంగా ఆ కామల చేత కామ కామము చేత ఇది తప్పు చేయగలిగింది ఐదే ఉంది చెప్పలేదు మనం విధించుకోవటం లేదు ఆ ఇదే కురిపిస్తున్నారు దీనితో నష్టతే ఇదం శబ్దవాక్యం నిజంగా మీరు ఆ పరిశ్రమంలో చెప్పారే ఇది తప్పు చేయబడింది అని ఏమిటంటే ఇది ఏదో కామేనా ఉంటుంది జనాకి కామేనా తెలుసుకునే ఉంది ఏదైతే కామని చేత కామన్న చేత ఆవరింపబడిపోయిందో ఆ ఇది ఏది అని ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నాను ఏదో తెలిసిన జ్ఞానం ఆవృతం జ్ఞానం ఇదం ఆవృతం అన్నారే కానీ ఆ ఆవరింపబడింది ఏమిటో చెప్పలేదు అది మళ్ళీ సరిగ్గా మళ్ళీ సందేహానికి కావలేని విధంగా మళ్ళీ ఆవృత శబ్దాన్ని రిపీట్ చేసి ఇది ఆవరింపబడింది జ్ఞానము ఆవరింపబడింది ఆవృతం జ్ఞానం జ్ఞానము తప్పు లేదు దేని చేత అంటే ప్రతిదోషం ఏదైనా కామన్ ఈ కామన చేత జ్ఞానం తప్పు లేదు ఇప్పుడు చూడండి మనిషి అజ్ఞానంతో పుడతారు అంటే పుట్టుకతోటి జ్ఞానము పట్టువేయబడి పుడతారు అయితే ఈ జ్ఞానాన్ని అనావృతం చేయాలి ఆ కప్పివేసిన ఆ తెరని ఆ పరదాన్ని తొలగించేస్తుంది ఇది ఎలాగంటే ఈ ఈ సామెత మనకి ఇంగ్లీష్ నుంచి వచ్చింది సామెత అక్కడ వీళ్ళు కొక్కేళ్ళు పెంచుతారు కొక్కేళ్ళు గొర్రెలో పెంచుతారు గొర్రెలో పెంపకం వీళ్ళు అగ్రికల్చర్ అగ్రికల్చర్ అని అంటారు వీటన్ని అగ్రికల్చర్ పేరుతో చేస్తూ ఉంటారు పశువుల మీద అగ్రికల్చర్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ పశువులను అసలు అగ్రికల్చర్ లో ఉంటుందో నాకు అర్థం కాదు సో ఈ గొర్రెల పెంపకం చేస్తారు ఆ గొర్రెలకి బొచ్చు దొరుకుతుంది వ్యక్తి ఏం చేస్తుందంటే కళ్ళు కావాలి అలా జరిగిపోతుంది తెలియండి ఊరు ఓవర్ వన్ ఫోర్ నైన్ ఆ ఊళ్ళు దాని కంటికి అర్థంగా వచ్చేస్తుంది కనపడవు అది ఇంటి ఒక కూడా కనపడ అంత ఊళ్ళు వచ్చేస్తుంది అప్పుడు ప్రత్యేకంగా దాన్ని కరెక్ట్ చేయాలి అలా వచ్చిందేమో సామెతాన్ని నేను అనుకుంటున్నాను తెలియండి ఊరు ఓవర్ వన్ ఫోర్ నైన్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే అజ్ఞానము తప్పివేయుట మనల్ని మనమే మోసగించుకుంటాం మనల్ని మనమే వంచుకుంటాం మన శ్రేయస్సును మనమే తప్పి వేసుకుంటా అనేది మన జీవితాల్లో ఉంటుంది ఇది ఉద్యోగం వేదాంతం మాటలు ఇలాగే ఉంటాయని అనుకుంటుందండి ఒక్కొక్క వేదాంతం మాటలు ఇలాగే ఉంటాయి కానీ దానితో మనం అటువంటి డిస్టెన్స్ పెట్టుకోకూడదు వేదాంతం మాటలు ఇలాగే ఉంటాయి అంటే అప్పుడు ఆల్రెడీ మీరు డిస్టెన్స్ క్రియేట్ చేసేసారు అలాగే మీరు ఫిలాసఫీ అన్నారంటే distance create this is philosophy ఎక్కువ దిస్ ఈజ్ వేదాంతాము డౌ కానీ దిస్ ఈజ్ లైఫ్ ఆ విషయాన్ని మర్చిపోతాం ఇప్పుడు ఇంట్లో రహస్యం ఏంటంటే మనము ఈశ్వరుని ఎందు మనం మనుగడను సాధిస్తూ ఉన్నాం మనకి లోపల అయితే ఈశ్వరుడే ఉన్నాడు అంతర్బహిష్ట ఈశ్వరుడు తప్ప ఇంకేమీ కానీ మనకి ఈశ్వరుడు లోపల కారణాలు బయట కాదు అది ముఖ్యంగా ఈశ్వరుడు కావాలన్నా ఈశ్వరుడు కనపడతాడేమో ఒక వాళ్ళు మూసుకుంటాడు ఈశ్వరుడు కనపడతాడేమో అని ఇంకొక రైల్లో బస్సు ఎక్కి గోపు తిరుగుతూ ఉంటాడు వీడికి కనపడదు వాడికి కనపడదు ఎక్కడ కనపండి పోనీ ఈశ్వరుడు ఎక్కడ వైకుంఠంలో ఉన్నాడంటే కనపడలేదంటే ఐదు మంది వస్తాయి ఈశ్వరుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు వీడికి కనపడదు వాడికి లోపల వీడికి వరకు కనపడదు బయట వీడికి వరకు కనపడదు కారణం ఏంటి అంటే వీరి చూపులో దోషం ఉందని మీరు ఒప్పుకోవాల్సింది ఉన్నది వస్తుంది ఉండేది కనపడకపోతే ఇది చూపు దోషము అంటే చూపుని కవర్ అనేది చేసేస్తాం అనమాట చూపుని కవర్ చేసేస్తాం కాబట్టి మనము ఏ జగత్తుని చూస్తూ ఉంటాం దేంతో చూస్తాము అంటే మనం అనుకుంటే కళ్ళతో చూస్తాం కళ్ళతో చూస్తాం మనసాక్షికమవుతుంది మనసాపక్షి ఇది శృతే నోరావేదంలో ఉంది ఇప్పుడు మనస్సుతో చూస్తాం మనస్సుతో వింటాం విద్యుత్ మనస్సుతో విద్యను జనరల్గా అంతఃకరణ దాంతో చూస్తాం దాంతో తెలుస్తాం మనస్సుల సేకరణ ఎలా ఉపయోగించాలంటే అక్కడ ముఖ్యంగా ఉదాహరణలో ఇప్పుడు దేశం చీకట్లో ఉన్నారు మీరు దేవుడు చీకట్లో కూర్చుని ఉన్నారు ఇప్పుడు చీకట్లో పదార్థాలు ఏమీ ఇస్తాను కనపడకపోతే మీరు ఇప్పుడు ఏం చూస్తారు లైట్ వేస్తారు లైట్ వేస్తే మీరు పదార్థాలను చూస్తున్నాను అని అనుకుంటారు పదార్థాలు నేను చూస్తాను పదార్థాలని ఇప్పుడు అంతకుముందు ఏం చూడలేదు మీకేం కనపడలేదు లైట్ వేసాక ఏదో కనపడుతుంది కాబట్టి అంతకుముందు ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి పదార్థములా లైట్ లైట్ పదార్థాలు గత అంతకుముందు పోయింది ఉంది కాబట్టి గతాన్ని నేను చూస్తున్నాను అనాలి ఎందుకంటే గతం అంతకుముందు ఇప్పుడు ఉంది గతం యొక్క ఉనికిలో మార్పు ఏం రాలేదు మార్పు ఎక్కడ వచ్చింది అంతకుముందు కూర లేదు ఇప్పుడు కూరుతున్నారు అంతకుముందు దీపం లేదు ఇప్పుడు దీపం వస్తుంది అది మార్పు దీపం కాబట్టి చూడలేకపోయిన స్థితి నుంచి చూడగలిగే స్థితిలో తీసుకొచ్చింది ఏంటి దీపం అంటే ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటి దీపాన్ని తీసుకున్నాను దీపం అంటే కాంతి అర్థం ప్రకాశాన్ని చూస్తున్నారు కన్ను ప్రకాశాన్ని చూస్తుందండి కుండలేం చూస్తుంది కన్ను కుండలే కుండ ఫిజికల్ థింగ్ కదా కన్ను చాలా సూక్ష్మాలు సూక్ష్మమైనటువంటి పరిస్థితి కంట్లో మట్టికి వస్తే ఏమవుతుంది కన్ను ఏమైనా చూస్తుందా కాబట్టి కన్నుకి కుండకి సంయోగం కలగదు కుండకి కన్నుకి సంయోగం కలుగుతుంది కలగదు కన్నుకి దేంతో సంయోగం కలుగుతుంది కాంతితో సంయోగం ఇప్పుడు కుండ మీద ఇలా వచ్చారనుకోండి ఇది కుండ వింటుందా శబ్దాన్ని వింటుందా శబ్దాలు కుండలు ఎంత కదా ఎక్కడ పదార్థం ఉంటుంది కన్ను ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సార్షన్ నా ఆల్ మిస్టేక్స్ వీళ్ళు కన్ను దగ్గర వచ్చేప్పుడు అన్ని మిస్టేక్స్ అంతేకాదు నేను తెలియ దృష్టాంతం ఇస్తాను దిక్కు పువ్వుని వాసన చూస్తుందా పువ్వు యొక్క గంధాన్ని వాసన చూస్తుందా గంధాన్ని వాసన చూస్తుందా చెవి కుండ ఇంకా ఇది చెవి చెవి కుండని వింటుందా కుండ యొక్క ధ్వనిని కుండని పుట్టించిన శబ్దాన్ని వింటుందా శబ్దాన్ని ఇప్పుడు చెప్పండి కన్ను ఘటాలను తీసుకుందా ఘటన నుంచి రిఫ్లెక్ట్ అయిన కాంతిని చూస్తుందా కాంతినే కాంతినే కాబట్టి మీరు మీరు చూసింది కాంతి ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను మనస్సు మనస్సు అనేది ఉంది బుద్ధి బుద్ధి అనేది బుద్ధి ఉన్నది ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కాంతి చూద్దామంటే తెలుసుకోవాలి శబ్దాలు విన్నా ఉంటే తెలుసుకోవాలి ఇప్పుడు బుద్ధి లేదు అంటే ఏదో నిద్రపోతున్నావు లేకపోతే ఏకాగ్రతలో ధ్యానంలో ఉన్నారో ఏదో చేస్తున్నారు బుద్ధి లేదు ఏది తెలియట్లేదు బుద్ధి వస్తే తెలియదు కదా బుద్ధి వచ్చింది తెలుస్తారు అంటే ఇప్పుడు ఈ తెలివి రూపంగా ఏది వచ్చిందనమాట బుద్ధి వచ్చింది ఘట రూపముగా ఏదొచ్చింది కాంతియే ఘట రూపాన్ని సంతరిస్తుంది కాంతియే సహరూపాన్ని సంతరించుకుంది అంతే కదా అలాగే బుద్ధియే విశేష జ్ఞానముల రూపాన్ని పొందుతుంది ఘట జ్ఞానంగా ఏదవుతుంది ఘటం అవుతుందా బుద్ధి అవుతుందా బుద్ధి అవుతుంది ఘటన అవదు ఘటం అక్కడ బుద్ధి ఉంది అది ఏమీ అవదు ఎలాగైతే దీప కాంతియే మీకు ఘటాకారాన్ని పొంది ఘట జ్ఞానం కలిగిందో అది దాటి దృష్టాంతం సరిగ్గా అదేవిధంగా బుద్ధియే ఘటాకారాన్ని పొందుతుంది మీకు ఘటజ్ఞానం కలిగింది కాబట్టి ఘటజ్ఞానం కలిగిన సందర్భంలో మళ్ళీ అడుగుతా ఘట రూపాన్ని మీరు చూసిన సందర్భంలో మీరు దేన్ని చూస్తున్నారు ఘటాన్నా రూపాన్నా రూపాన్ని అంటే రూపం అంటే కాంతిని కాంతిని చూస్తున్నారు ఘటాన్ని కాదు రూపం కాంతిని చూస్తున్నారు సరే ఘట సంయుక్తమైన కాంతిని చూస్తున్నారు అలాగే జగ కలిగిన సందర్భంలో మీరు సాక్షిగా ఎవరు చూసేది ఘటాకారాన్ని పొందిన బుద్ధినా లేక ఘటాలనా ఘటాకారాన్ని పొందిన బుద్ధి మీరు ఘటాన్ని ఎన్నడూ చూడరు వందేళ్ళు బతికినా ఘటాన్ని చూడకండి ఘటాన్ని చూసి పనే లేదు మీరు జగత్తును ఎన్నడూ చూడరు మీ మనస్సు పొందిన ఆకారాన్ని మీరు చూస్తూ ఉంటారు సమస్తమని బుద్ధం బుద్ధం అంటున్నాను అర్థమైంది కదండి దీన్ని ప్రదీప దృష్టాంతం నేను ఆ దృష్టాంతం చేసి ముఖ్యంగా వేరే చేస్తున్నాను శంకర్లు భాష్యంలో ప్రదీప దృష్టాంతం సో కాబట్టి మనసాశ్రమం అవుతుంది మనసా పశ్యం బుద్ధి ద్వారా చూస్తారు బుద్ధి ద్వారా వెళ్తారు అంటే ఆ చూపు అనే ఆకారాన్ని పొందిన బుద్ధిని వీరు దర్శిస్తారు శబ్దము అనే ఆకారాన్ని పొందిన బుద్ధిని దీనికర్పిస్తారు బుద్ధియే దీపము అంతే కదా ఘటాకారాన్ని పొందిన దీపాన్ని నిర్పిస్తారు ఘట దీపం అంటే కాంతి అలాగే ఘటాకారాన్ని పొందిన బుద్ధిని నిర్పిస్తారు కాబట్టి బుద్ధియే దీపము ఇది పరిస్థితి ఇప్పుడు ఆ బుద్ధి మీద ఒక పరదా లెక్కించారనుకోండి అప్పుడు మీరు తీసుకుందంతా కూడా ఆ పరదాలోకి తీసుకోండి ఆ పరదాయే కామన కామనయే పరద ఇంకేం ఏమవుతుందంటే మనము ఈ సీది goal through the through the కర్తన డిజైర్ కర్తన డిజైర్ మనం అలాగే చూస్తూ ఉంటాం అంతేకానే మనకి వరల్డ్ యొక్క యథార్థ స్వరూపం కూడా కనపడుతుంది ఈ కర్తన డిజైర్ నుంచి చూస్తాం ఎప్పుడైతే మీకు డిజైర్ ఉందో కామన్ ఉందో భయం పక్కనే ఉంది భయం క్రోధం భయాన్ని భయం క్రోధం ఇవన్నీ నెగిటివ్ ఇమోషన్స్ అన్ని కూడా కామన్ అనే పాజిటివ్ ఇమోషన్ నుంచి నెగిటివ్ ఇమోషన్స్ వస్తాయి నాకు ఫలానా అది కావాలి అని ఎప్పుడైతే కామన్ వచ్చిందో అది దొరకలేమో అని భయం ఉంటుంది అది దొరకకపోతే కోపం వస్తుంది ఇవన్నీ వస్తాయి కాబట్టి కామన దానిని అనుసరించి వచ్చేటువంటి నెగిటివ్ ఇమోషన్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇవన్నీ కలిపి ఒక పెద్ద సాఫ్ట్వేర్ అయిపోతుంది కన్సాక్షన్ అయిపోతుంది ఒక డికాషన్ లాగా అయిపోతుంది అయితే అది వీడి బుద్ధిని కవర్ చేస్తారు ఇది మీరు చూస్తూ ఉంటారు కానీ ఎలా చూస్తారంటే రంగు వస్త్రం వస్త్రాన్ని డైల్ వేలో నుంచి పైకి వచ్చితే మీ వస్త్రమే మీకు పైకి వస్తుంది మీరు ఏ వస్త్రం ఉంచారో అదే పైకి వస్తుంది కానీ దాని నిండా రంగు పట్టేసి పైకి వస్తుంది అలాగే ఆ బుద్ధే ఉంటుంది అక్కడ కానీ ఆ బుద్ధి రంజితమై ఉంటుంది రక్తమై ఉంటుంది రక్తం అంటే రక్తం కాకుండా ఉండదు రక్తం అంటే ఎర్రగా అయిపోయి ఉంటుంది రాగంతో నిండి ఉంది రామంతో నిండి ఉంది అటువంటి బుద్ధితోటి జగత్తును చూసినప్పుడు సో కామిది కామిదిలో ఉన్న వారికి జగత్తంత పచ్చగా కనపడ్డట్టుగా ఎర్రకాలంలో పుట్టిన వారికి జగత్తంత ఎర్రగా కనపడ్డట్టుగా కామనలతో కూడిన వారికి జగత్తంతా కూడా కామన భయముల ఆ అర్థంలోంచి వీడు కనపడుతుంది డిస్టాస్టెడ్ గా కనపడుతుంది యాస్టిగ్మాటిజం అని అంటారా వెళ్ళాలండి ఏదో వచ్చేదాని పదం ఏదో సో కలదోడికి కళ్ళదోడికి కంటికి ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి ఉన్న వారికి ఎదుర్కొన్నా ఉన్న వస్తువులన్నీ కూడా డిస్టార్ట్గా కనపడుతుంది మనకి జగత్ కలర్ మనం అనుకుంటా ఉంటే అదే కరెక్ట్ అది కరెక్ట్ కాదనుకుంటే ఎక్కడికైనా వాళ్ళు బాగుంటుంది ఇప్పుడు అదే లోకంలో అజ్ఞా అందరూ అజ్ఞానులే కానీ మేము అజ్ఞానులను తెలుసుకున్న వాళ్ళు అలాగే వాళ్ళు ఉన్నాం ఇప్పుడు నా ప్రారంభం అది అందుకోసం నేను మీరు అజ్ఞానం నేను చెప్తాను ఇదే మీరు ఇంకో రోజు ఇంకో రోజు వెళ్తే మీరు అందరూ చాలా పుణ్యాత్ములు చాలా ముందు వాళ్ళని చెప్తారు మీరు అజ్ఞానంలోనే వాళ్ళు చెప్పండి మీరు ఏదైనా అజ్ఞానంతో కనుక వెళ్ళాలనుకోండి ఏదైనా నవరాత్ర దీక్ష యజ్ఞం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అవుతుంది అక్కడ వెళ్తే మీరు అందరూ అజ్ఞానం చెప్తారు మీరందరూ పుణ్యాత్మలు చెప్తారు కానీ అజ్ఞానం ఏం చెప్తారు నిజానికి ఆ యజ్ఞంలో మీరు నిర్వహించేప్పుడు యజ్ఞ కుండాలు ఇంట్లో అందరూ అక్కడ లోపల డీప్ గా ఉంటారు ఆ గేట్ దగ్గర ఒక కండం వేసుకుని అక్కడ సొంత పుస్తకాలు పెట్టుకుని నమస్కరించాం బుక్కులు వేసుకుని ఇద్దరు ఇద్దరు బుక్కులు ఉంటారు గమనించారా అక్కడ ముందే ఉంటారు మీరు ప్రవేశిస్తూ ఉంటే వాళ్ళని దాటుకుని లోపలికి బయటకు వచ్చేస్తుంటే వాళ్ళని దాటుకుంటూ ఓకే నేను అక్కడే కూర్చుని ఉంటాను ఎవరో ముగ్గురు నలుగురు టేబుల్ చేసి కూర్చుని ఉంటాను అక్కడ పెద్ద లిస్ట్ కూడా పెడతాను మీరు ఇంటి చేయడం కావాలంటే ఇంకా ఇంక్లూడ్ చేయడం కావాలంటే ఇంకా టేబుల్స్ లిస్ట్ పెట్టి కూర్చున్నాను అలాంటి స్థితిలో మీరు అడుగు పెట్టగానే నువ్వు అజ్ఞానం ఏమి ఎవరైనా చెప్పాను అనుకోండి వారు ఏం చెప్తారు కాబట్టి ఎవరో అజ్ఞానం అని చెప్పారు కూడా ఎవరో ఇలాగంటే వేదాంత పాఠం చేసేవారు ఎవరో వాళ్ళ ఇంటి ఒకటి ఉంటుంది అది ఎందుకు నా దగ్గర ఏదో అలా పెట్టారు మరి ఏం కదా సో మనం అజ్ఞానులము మనం జగత్తును కామ కామ కామన అనే పరదాని ద్వారా చూస్తూ ఉంటాం దాంతో మన కంపెనీ జగత్తు it is not the true విషయం సో మీరు కనుక ఆ నెక్స్ట్ ఆఫ్ డిజైర్స్ అని అంటారు ఆ డిజైర్స్ నెక్స్ట్ ఆఫ్ ఎత్తుకునేటప్పుడు ఆ నెక్స్ట్ లో చూస్తూ ఉంటుంది అన్ని గడ్డు గడ్డుగా ఉండాలని తీసుకొచ్చింది కనపడింది కూడా డిస్టాప్గా కనపడుతుంది దీని ఆ నెక్స్ట్ నుంచి బయట వచ్చి తీసుకెళ్ళాలి అప్పుడు వాడికి ఇంకో రకం వాడటం ఎటువంటి వాళ్ళు నమ్ముతుందో తెలిసినా ఏ వరల్డ్లో అయితే స్వార్థానికి తాగు లేదో కేవలం ప్రేమ లేదంటుందో అటువంటి ఒక వరల్డ్ అనుకుంటుంది ఆ దర్శనంలో వాడికి భేదం కనపడతాయి అభేదమే కనపడతాయి ఆ వాడు కనపడేదానికే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ఒక ఆయన కొంతమంది ప్రవర్తించగలుగుతారు వాడు దర్శించేటువంటి సత్యానికి reality it comes to his experience వాడి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లో వచ్చేటువంటి ఆ సత్య అనుభవం ఏదైతే కలదో దానికి దేవుడు అంటే కాబట్టి ఆ రూపం జ్ఞానం ఏదైనా ఈ కామం ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని తప్పు చేస్తుంది సో ఈ కామన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సత్యాన్ని తెలుసుకోవడం వల్ల రాదు సత్య జ్ఞానం నుంచి కామన్ ఉదయించదు సత్యం యొక్క అజ్ఞానం నుంచే కామన్ ఉదయించదు అంటే ఈ సత్యం అనేది ఈ కామన యొక్క లెవెల్లో సత్యం ఉండదు కామన యొక్క లెవెల్లో ఏముంటుందంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషన్ నేను కోరేవాడిని ఇది కోరబడేది కోరడానికి ముందు డివిజన్ ఉండాలి నేను సబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ అనే డివిజన్ ఉండాలి ఈ మనిషి జగత్తుని అబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తో చూస్తాను అంటే ఇవన్నీ కూడా పదార్థములు ఓకే మంచిది దెన్ వాట్ ఇది నా భోగము కొరకు ఉన్నది అంటే ఎవరైనా రామను దృష్టితో చూసేది కదా నా భోగం కొరకు ఉన్నది నువ్వేమది ఈ దేహమే నేను ఎందుకంటే కామను ఉదయించాలంటే కూడా దేహేంద్రియ సంఘాతంతో వీడు తాదాత్మ్యాన్ని చెంది ఉండాలి కాబట్టి body identified person is the subject and the world of object is the object అటువంటి డివిజన్ లో మీరు జగత్తుని చూస్తారు ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ అలా చూసేటంటే దీంతో మనకి ఏం లాభం ఉంటుంది అని ఆలోచించారు అలా చూస్తారు జగత్తును అలా చూస్తారు మనిషి దానికి అలవాటు పడుతుంటారు మనం కూడా అలాంటి అలవాటు పడతాం మనం ఏదైనా సేవ చేయగలుగుతామా అని చూస్తాం మనం నిష్కామంగా ఉండగలుగుతామా అని ఆలోచించాం దీంట్లో మనం ఏది తీసుకోగలుగుతాము అని ఆలోచించాం ఆ తీసుకునేది మనకి ఎంత అవసరమో అని కూడా ఆలోచించాం అవసరం కానీ తర్వాత తెలుసుకునే సంఖ్యలో విధంగా దూరంలో పోతుంది సో అబ్జెక్టివ్ దృష్టికోణంలో చూస్తారు దీంతో దురదృష్టం ఏంటంటే ఎటువంటి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మేము ఇటువంటి ఆకాంక్షలు కోరికలతో నిండిన సబ్జెక్టులు నేను జగత్తుని అబ్జెక్టివ్ దృష్టితో చూస్తున్నాను ఎంత అటువంటి సబ్జెక్టే ఆ ఎదుటి మనిషిలో ఉన్నాడు అని వీడు తెలుస్తుంది వీడు ఎలా చూస్తారంటే ఎదుటి మనిషిని కూడా కొండని కట్టేలాగా చూసినట్టు చూస్తారు ఆబ్జెక్టివ్ ఈ పాయింట్తో చూస్తారు ఆ మనిషి వల్ల నాకు ఎట్టి భోగము సంభవము అని అబ్జెక్టివ్ వ్యూతో చూస్తారు తప్పింది ఎలాగైతే జగత్తుని ఒక భోగ దృష్టితో చూసే సబ్జెక్ట్ ఈ హృదయంలో ఎలా అయితే ఉన్నాడో అటువంటి సబ్జెక్టే ఇంకొక సబ్జెక్ట్ ఆ హృదయంలో కూడా ఉన్నాడు అని చూడాలి అలా చూస్తే దాన్ని ఆత్మౌపమ్యము అని అంటారు గీతలో వస్తుంది శ్లోకం దాన్ని ఆత్మౌపమ్యంగా చూస్తారు తనతో పోల్చుకుని అలాంటి ఇంకొక తను ఆ మనిషి లోపల ఉన్నాడు నేను చుట్టూ ఎలా చూస్తున్నానో వాడు కూడా చుట్టూ అలాగే చూస్తూ ఉన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు షేర్ అంతేకాదు we should not exploit each other we both have to share whatever is we both have to share ఎందుకంటే నేను సబ్జెక్ట్ అయినప్పుడు వాడు సబ్జెక్ట్ అయినప్పుడు నేను చూసాను అలా కాకుండా నేనే సబ్జెక్ట్ ని వాడు ఆబ్జెక్ట్ అయినప్పుడు ఇంక షేరింగే ఉంది నేనే నేను చేస్తానండి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను ఇలాగా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే లేదు మీకు ఫ్యూరల్ సొసైటీస్ లో పిల్లల్ని పురుషులు ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఇలాగే ఎక్స్ప్లాయిట్ చేశారు బిజినెస్ వే ఆఫ్ ఎక్స్ప్లాయిట్ వాళ్ళకి తెలుసో తెలియజేశారు అలాగే లో క్యాస్ట్ వాళ్ళని బ్లాక్ పీపుల్ని వేరు వేరువేరు సందర్భాల్లో వేరు వేరు విధాల పోషణ సమాజాల్లో మనకు కనపడుతుంది ఆ పోషణ అంతా కూడా ఈ విధంగా ఇటువంటి దృష్టికోణం ఈ కామనా దృష్టికోణం నుంచే వచ్చింది ఆ పోషణ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది మీకు ఎప్పుడైతే కామన లేదో జగత్తు చేసి చూస్తారు not with view of exploiting దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే మన మన భోగానికి వినియోగించుకోవాలి అనే దృష్టి లేకుండా చూస్తారు ఆ దృష్టి ఎప్పుడు పోతుంది నేను దేహము అనే అజ్ఞానం నుంచి మీరు బయటపడకుండా నేను దేహం అనుకుంటే దెన్ ఈ విక్షతి విత్ దిస్ ఐడియా ఉంది నాకు భోగాలు చెప్పారు ఎందుకంటే దేహం అని మీరు ఎప్పుడైతే అనేస్తారో అప్పుడు ప్రతికూలము అనుకూలము అనే రెండు పరిస్థితులు నిర్మాణం అవుతాయి ప్రతికూలం నాకు దూరంగా పోవాలి అనుకోవడం నాకు కావాలి అనే కామన నిర్మాణం అవుతుంది ఆ కామన నుంచి వాడికి జగత్తును ఆ విధంగా అంటే దాని న్యూట్రల్ గా సాక్షిగా జగత్తుని చూడటం వీడికి చేపడాలి కాదు సో కామనలతో దేహాభిమానం నుంచి పుట్టిన కామనలతో ఐడెంటిఫై అయ్యి చూడగలుగుతారు కానీ సాక్షిగా చూడలేదు అలా కాకుండా నిష్కామంగా జగత్తుని చూసారనుకోండి మీకు జగత్తు ఉల్లాసంగా అనుకుంటుంది ఉల్లాసంగా అనుకుంటుంది అదేదో సమాధికి భంగా ఉన్నట్టుగా ఏమి ఉంటుంది కంటిన్యూస్ సమాధిగా కనబడింది దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మ ఎక్కడ ఎక్కడ మనోజాతి ఎక్కడ చిత్ర సమాధయ మనస్సు వెళ్ళడానికి చూడాలంటే మనస్సు వెళ్ళడమే కాబట్టి ఏది చూసినా మనస్సు దేనిని దర్శించినా దేనిని విన్నా ఆ దర్శనం అంతా సమాధిలాగే ఉంటుంది జగత్తు చూస్తే కూడా సమాధిలాగే ఉంటుంది ఎందుకంటే మీరు ఒక అబ్జెక్టివ్ దృష్టికోణం లేకుండా వాళ్ళ సాక్షిగా చూస్తూ ఉంటారు ఈ లేదు డిజైర్ నా నారసమ ఇది ఉండదు అది ఉండదు అలా సాక్షిగా తీసుకుంటే అప్పుడు ఎనిమిది బ్లిక్స్ పరమానందం అంటే ఎనిమిదిలో ఎనిమిది అండ్ దాన్ని వచనాలతో డిస్క్రైబ్ చేయడం ఇది కేవలం అనుభవించలేదు ఆ దృష్టిలో మనస్సు ఉండదు ఎందుకంటే మనస్సు చలనానికి మనస్సు అంటే చలనాత్మకం చలనానికి ఇంధనం కామం కామాన్ని అగ్నితో పోల్చేస్తున్నాం ఇంధనం ఆ కామం అనే ఇంధనం కామే ఇంధనమే ఉంటారు కామం అనే ఇంధనం ఎప్పుడైతే లేదో మనస్సు యొక్క చలనం లేకుండా అంటే అది అతి సహజంగా కాముగా అయిపోతుంది ఒక రకమైన సమాధిలో ఉండిపోతుంది కలిపి చూస్తూనే ఉంటాడు సమాధిలో ఉంటాడు సూపర్ ఎడ్యుకేషన్ లాగా అయిపోతుంది అంతా తెలుస్తూనే ఉంటుంది కానీ కామన అనే ఎప్పుడైతే లేదో మనస్సు ఉండి చేయడం అయిపోతుంది అటువంటి స్థితిలో ఈ link state of vision it cannot be describe the word it cannot be known with the mind ఆ నోన్లో ఉంటుంది కళ్ళతో చూస్తూ ఉంటాడు అన్ని చూస్తూ ఉంటాడు వచ్చి ఈ యునైటెడ్ విత్ ది అన్నో అన్నోయబుల్ మనస్సుతో గ్రాఫ్ చేయడానికి వీలు లేదు రియాలిటీతో ఐక్యాన్ని చెంది ఉంటాడు అది జ్ఞానాలు వెరీ పాసిటివ్ వెరీ ప్రాక్టికల్ నిజానికి ప్రాక్టికల్ గా తెలివితేటలుగా బతకడం అంటే అలాగే బతకాలి కానీ మనకు వచ్చిన పెద్ద ప్రార్థన ఏంటంటే ఆ జ్ఞానాన్ని కామన అనే పఠనం అంటే తెర కత్తి వేసి ఉన్నది ఆ వృతం జ్ఞానం ఏమైతే అది కత్తి వేసి ఉన్నది సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమి చెప్తాం కామహాతం అవుతుంది కామహాతం అంటే అదే క్రోధము ఇప్పుడు అదే అజ్ఞానము కాబట్టి కామమన్నా క్రోధమన్నా అల్టిమేట్ గా అజ్ఞానం ఉన్నా అన్నీ వస్తాయి అదొక వే ఆఫ్ పుట్టింది లేదు అంటే అజ్ఞానం నుంచి కామం పోతుంది కామం రిఫ్లెక్ట్ అయితే కామం ఫెయిల్ అయితే క్రోధం అవుతుంది అని అలా మీరు సెపరేట్ కూడా చేయాలి అన్ని చేసి ఇలాగే మాట్లాడుతూ అలాగే మాట్లాడుతారు అవన్నీ ఇంటర్వ్యూలేటెడ్ ఫిల్స్ కాబట్టి అన్ని కలిపి ఒకటే నెగిటివ్ పాయింట్ కింద చెప్పి వాళ్ళ కొట్టుకోవాలి అయితే ఒకదానికి ఒకదానికి సంబంధాన్ని కూడా చెప్పవచ్చు సో ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైదిన సో కామవృతే ఏదైనా దీనికైనా తప్పు చేయకూడదు దేనికైతే అజ్ఞానం అజ్ఞానమైన ఆవృతం అజ్ఞానం చేత తప్పు చేయకూడదు ఈ అజ్ఞానమే ఆయన రూపం మార్చుతుంది రేత రూపము కాము కాము అంటే ఏదనమాట నేను ఏదో చేయాలి నేను నాకు ఫలానా కామన కోరిక ఉన్నది అని మీరు అన్నాడంటే బయట అనుకోవచ్చు మనసులో ఉండొచ్చు లేదా బయట అనొచ్చు అన్నాడంటే అది ఏదో తెలుగు తెలివితేటలోనో ఆ తర్వాత పెద్ద గొప్పతనము ఏమీ కాదు అజ్ఞానమే ఆ కామన అనే రూపంలో వచ్చింది అని ఏదైనా ఒక కామన పేరు చెప్తామని ఎందుకు లేదు అని ఉంటున్నాం ఎందుకంటే ఏదైనా కామన్ పేరు చెప్పారనుకోండి చెప్తే మీకు ఏమనిపించే ఇదో నేను అనుకున్న కామన్ పేరు చెప్పాడు ఎందుకంటే ఆ దృష్టాంతాలు ఉన్నాయి ఒకొక్క దృష్టాంతం ఇచ్చి నాలుగు తప్పుకోవాలి అయ్యో పాపం మనం ఇచ్చిన దృష్టాంతం వాళ్ళకి తగిలినట్టుంది తాత్పర్యం తగలడం ఉంది కాదు వాళ్ళకి కష్టం కలిగించడం ఉంది తాత్పర్యం కాదు అలా కాబట్టి ఏదైనా ఒక కామన పుట్టిందంటే ఓహో అజ్ఞానం పుడుతోంది ఈ వేషం వేసుకుని వస్తోందిరా అని చెప్తారు కామరూపే కామన అనే వేషం వేసుకుని వస్తుంది అజ్ఞానం అజ్ఞానమే కామన అనే వేషం ఎందుకంటే బయట ఉన్నదంతా ఈశ్వరుడు మీరు ఈశ్వరుని చూడటం మానేసి నామరూపాలను చూస్తారు ఆ నామరూపాలను కూడా రాగద్వేష బుద్ధితో చూస్తారు ఇది మనకు అనుకూలము రాగ ఇష్టమైనది అది ప్రతికూలము రాగద్వేష బుద్ధితో చూస్తారు అంతా కోసం అలా చూడటంలో తనని తాను ఒక భోక్త కింద ఒక సబ్జెక్ట్ కింద భావన చేస్తారు సెపరేట్ ఫ్రమ్ ది హోల్ ఆ నెక్స్ట్ నిశ్చయం ఘోరంగా నిశ్చయం కాబట్టి కామరూపే కౌంటేగా ఇంటి దేవికి కామం ఉండేది కాదు ఇంటి దేవుని భాగవతంలో ప్రథమ స్కంధంలో వస్తుంది ఆవిడ యొక్క భక్తుగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆవిడ కోరు కోరుతుంది విపద విపద నష్టంతు శశ్వత్ మాకు ఆయా కాలములలో నిరంతరంగా చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాకు ఆపదలు వస్తుందా ఎందుకంటే మీ దర్శనం అవుతుంది సో అపునర్భవ దర్శనం ఏ దర్శనం వల్లనైతే తిరిగి మానవుడికి పునర్జన్మ ఉండదో అటువంటి మీ యొక్క దర్శనం మాకు అవుతూ ఉంటుంది భవతో దర్శనీయ అపునర్భవం ఎత్ అంటే యథ ఏ ఆపద వలనైతే మీ దర్శనం అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడల్లా ఆయన కనపడి అలా అంతేత మాకు ఆపదను తొలగించాక అని కోరుకుంటాం ప్రహ్లాదుని అడిగారు ఏదైనా కోరుకోరుతారా నిజం అంటే ఏంటంటే నాకు ఏ కోరిక లేదండి కాబట్టి కోరికలేండి అదే నేను కోరికిస్తానని చూడే కోరికలు లేవన్నాను నేను జగన్నాథుణ్ణి కోరికిస్తానని కోరికగా వరం ఇస్తానంటే వద్దంటావేంటి అంటే సరే మీరు మీరు నేను వరం వద్దంటే మీరు ఏదైనా అనుకుంటారు రాజుగారు వరం ఇస్తానంటే వద్దంటే ఆయన హీరో సో కాబట్టి నేను కోరుకుంటున్నాను నాకు హృదయంలో వ్యక్తి కోరికలు పుట్టని విధంగా మీరు నన్ను అనుగ్రహించడు అని కోరుకుంటాను నిష్కామత్వము ఆ లక్షణాన్ని నాకు ఇవ్వవలసింది అనుకుంటున్నాను అంచేతనే ఆయన జ్ఞాని సంస్థ ధ్రువుడైతే మా తాతలకి తండ్రులకి ఎవళ్ళకి అందని ఉన్నత స్థానం నాకు ఇప్పించు అని కోరుకుంటుంది అంచేతనే ధ్రువుడికి అర్థార్థి భక్తుడు ధ్రువుడు తర్వాత దుఃఖిస్తాడు ఇంకా ఇప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉన్నట్ట దూరవంతంలో కూర్చుని దుఃఖిస్తున్నట్ట అని అలా చెప్పారు భాగవతాలు కాబట్టి కామన అన్నది అంత ఘోరం అన్నది అసలు ఆ ఫీలింగ్ ఆ ఫుల్నెస్ అండ్ ఫ్రీడమ్ రెండది ఫుల్నెస్ అండ్ ఫ్రీడమ్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు ఆ వెళ్ళిన ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ లో మీకు ఏ కామన లేదు అని అనుకోండి గోదే ఈ న్యూస్ పీపుల్ ఈ రిలేట్ విత్ మీకు ఏ కామన లేదు అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది మహానందంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఫ్రీడమ్ పక్షి కూడా లేదా ఫ్రీడమ్ అవుతుంది ఆ మెంటల్ ఫ్రీడమ్ అంటే ఎంతో అద్భుతంగా అలా కాకుండా మీరు వెళ్ళినట్టు కామంతో అడుగు అడుగు వెళ్ళారు మీకు ఫ్రీడమ్ ఉండదు దిగుతుంటూ ఉంటారు ఎలా ప్రజెంట్ చేయాలి అవుతూ క్రియేట్ చేయాలంటారు దాన్ని ఎలా ఉపయోగించాలి దాని ఎలా రాయాలి అని లోపల ఏదైనా చంద్ర అన్ని వారు అప్రోచింగ్ చూశారు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అప్రోచింగ్ విష్ణువు వామనుడు అయిపోయాడండి కావాలని కోరి విష్ణువు వామనుడు అయిపోయాడు విష్ణు అంటే ముందోండాలని వ్యాపించి ఉన్నవాడు త్రివిక్రముడు పొట్టివాడు అయిపోయాడు మరుగుద్దు అయిపోయాడు ఎందుకు ఎందుకు మరుగుద్దు అయిపోయాడు అయ్యా నాకు ఇచ్చిన కోరాడు కాబట్టి మరుగుద్దు అయిపోయాడు మరి ఇంకా మిగతా వాళ్ళ లెక్క ఏంటి కామన అనేది మీరు తెలుసుకుని ముందు అడుగు చేశారంటే బంధం తప్పింది ఫ్రీడమ్ ఉండదు ఆ కామన అయితే తీవ్ర వెంటనే మళ్ళీ ఫ్రీడమ్ వస్తుంది ఎంతవరకు వస్తుంది ఇంకొక కామన తీవ్ర కొన్ని ఇంకో కామన పుట్టకపోవచ్చు కదా అంటే ఆ కామన రహస్యం ఏంటంటే అది అజ్ఞానం నుంచి పుట్టింది కామన పుట్టింది అంటే అజ్ఞానం ప్రకటమైంది మీరు ఆ కామలను తీర్చుకున్నారు అంటే అజ్ఞానాన్ని బలం చేసుకున్నారు అని అర్థం సత్యం చేయాల్సిన వాడు అపత్యాహారాన్ని తిన్నాడు అంటే రోగాన్ని బలం చేస్తున్నాను అంతేగాని రోగానికి అదేమో అనుకూల పరిస్థితి కాబట్టి అజ్ఞానానికి మీకు కామన పుట్టింది కనుక ఇది ఆ కామనని పరిస్థితి చేయడం ద్వారా అజ్ఞానాన్ని బలం చేస్తుంది అజ్ఞానం బలం ఇచ్చే అప్పుడేమవుతుంది ఇంతకు ముందు పుట్టిన కామన కంటే పెద్ద కఠినమైన కామన పుడుతుంది ఇంతకు ముందు రెండు కామనలు పుడితే ఇప్పుడు పన్నెండు కామనలు మరి అదే కదా అజ్ఞానం బలపడతా ఉంది అంచేతనే మహాత్ములు ఏమంటారంటే కామ్యకర్మంలో పోతాయా కామ్యకర్మంలో వెళ్ళట్టు అని అంటారు ఓ మహాత్ములు ఏమని చెప్పారంటే నేను కామంలో కోరుకొచ్చి తప్పే లేదు చెప్తే ఒక ఎంగు లేదు దీనికి ఉపన్యాసం కాలేజీలో చూస్తాం లేకపోతే అక్కడ దిండే ఒక ఎంగు లేదు ఆ యంగ్ లేడీ ఏం చేసిందంటే వజ్రాల నెక్లెస్ ఒకటి చూసింది చూసి ఆ నెక్లెస్ నాకు కావాలని అడిగింది అడిగితే చాలా ఖరీదమ్మాది అది ఇప్పుడు మనకు ఎందుకు అలాంటి కోరికలు తప్పది మా సాహతకి నిలిచిన కోరికది అసలు అటువంటి కోరికలు మనం తినకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు తల్లిదండ్రులు చెప్పారు అమ్మాయి ఏమన్నా కామలో ఉండొచ్చని ఫలానా మహాత్మ చెప్పారు చూడండి ఎంత ఎఫెక్ట్ పడిపోతుంది కాబట్టి మహాత్మ అన్న వాళ్ళు అది మళ్ళీ కూర్చోబెట్టి నేను కామన్ వాళ్ళు చెప్తాను చెప్తే అదే కరెక్ట్ నేను పోతాను మీకు కామన్ ఉందా రవి ఇదో ఇది పూర్తి చేసుకోండి అని మహాత్ములు పిలవకూడదు వాళ్ళు వస్తారు నాకు ఈ కామం ఉంది మీరు ఎన్నో చెప్పండి అని చెప్పినప్పుడు చెప్పండి అదే వద్దురా ఈ కామంలో నీకు వద్దురా అని చెప్తే వాడు అర్థం చేసుకోలేకపోవచ్చు వాడి పరిస్థితి అలా పరిస్థితిలో ఉంటే వద్దని చెప్తాను కానీ వాడు ఆ పరిస్థితిలో లేదు అంత సత్యాన్ని తీసే స్థితిలో లేదు అది కూడా మనం ఆశీర్వదించాలి అని అనుకున్న మహాత్ముడు ఏం చేస్తాడంటే ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి మంచిది ఈ కామన్ ఎదుగుతున్నట్టుంటే ఇతను భక్తి నథింగ్ రాంగ్ ధర్మాధర్మాల సంబంధించి తప్పేం కాదు అధర్మం అయితే తప్పే అధర్మం అయితే మహాదోషం దాని రోజు ధర్మబద్ధమైనంత వరకు ఇట్స్ ఇది ఇది పూజ చేస్తూ ఈ మందు దగ్గర చేస్తూ నీకు ఆ కామన కాదు వాడు ఎక్కేది అంతేకాదు వాడు నిద్రపోతుంటే వాడిని నేర్చి కామన్ ఉందా ఇది నా దగ్గర ఇది ఉంది చేసుకో అని చెప్పకూడదు తప్పు అలాగే ప్రోత్సాహం చేయడం చాలా తప్పు భారతంలో ఈ నాలుగో వాళ్ళు అది అది వచ్చిందో తెలియదు రాలేదో తెలియదు దాంట్లో ఇది పెద్ద శిక్షణ ఉంది జరిగింది ఆ విధంగా కామను ఎవరు ప్రేరేపించుతారు సాగర్ సుమా దాంట్లో భాగవతంలో ఎవరికి వదులుతుంటారు వర్ణించారు చెప్పారంటే ఒక అంధుడు ఉన్నాడు వాడు నడిచి వెళ్తున్నాడు వాడికి అవటైన దారిలో నడిచి వెళ్తున్నాడు ఎందుకంటే వాడి దారికి పక్కన ఒక గొయ్యి ఉంది వాడి దారిలో లేదు గొయ్యి దారి కొంచెం పక్కన ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళే నువ్వు వెళ్ళి దారి ఇది కాదుగా ఇది కానీ ఆ గొయ్య వైపుకి వాళ్ళు ప్రవేశపెట్టేసి మీరు వెళ్తారు అప్పుడు వాడి సమయం ఆ దూరం ఉంటుంది మా మీరు వారి గోలు కదలేదన్నమాట వాడు అలవాటైన దానిలో గోలు పక్కన జరుగుతుంది అసలు ముందు కూడా వాడికి తెలియదు దాంట్లో పదే ప్రసక్తే కానీ మీరు వెళ్ళి వారికి ఏదో నువ్వు ఇలా వెళ్ళి ఇలా వెళ్ళు ఇంకా బాగుంటుంది దాని అని ఆ దొయ్య యొక్క దారిలో మీరు నడిపి మనం నడిపించేసి మీ దారి మీరు వెళ్తారంటాం వాడు వెళ్ళి దొరుకుతుంది చేసుకోమని ప్రోత్సహించడం అటువంటిది అని చెప్తాను అంటే అవుట్ రైట్ అపకారం చేసినట్టు అన్నితంత్రం సో ఎందుకంటే వాడు అంధుడు అందుకంటే అజ్ఞానం నష్టం దృష్టాంతంలో బుద్ధిగారి దృష్టాంతంలో వీడు దిగులేదు వీడు అంతర్బహిష్గా నారాయణ ఉంటే వీడు నామరూపాలను తీసుకున్నాడంటే వీడు కళ్ళు దిగులేయడం లేదా అంధ నేను అంధ ఇది నీవు నానాయసాంధ వస్తుంది సో వీడు అంధుడే నుండి ఇంకో ఏమో మీరు చూస్తాను సో మీరు అందరూ అందరూ అందరూ వారి దారిలో వాళ్ళతో కామ్గా ఉండే ప్రయత్నం వారు చేస్తూ ఉంటే వాళ్ళు గొప్పలో పడేసే ప్రయత్నం మనం చేయటం అన్యతత్వాన్ని ప్రోత్సహించలే రాదు ఎందుకంటే కామన అన్నది స్వరూపాన్ని ఖర్చు చేస్తుంది అర్థం నేను మనం ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ డీపర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి తను మనస్సు కామంగా అయిపోయి తన స్వరూపంలో ఆ ప్రకృతి రూపంగా నిలిచి ఉండడము అఫుల్లస్తో మమేకమైన అఫుల్లస్తో అది ఏకమై దాని ముందు అలా నిలిచి ఉండడము ఆ ద ప్రజెంట్ మూమెంట్ ని ద ఫుల్లెస్ ప్రజెంట్ మూమెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ ఫుల్నెస్ లో నిలిచి ఉండటము ఆ స్థితి ఒక ఆ స్థితిలో కొంచెంసేపు దాన్ని అభ్యాసం చేసినట్లయితే దట్ డీపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వ్యక్త స్వరం స్వరూపం మనకు తెలియదు మన స్వరూపం సూపర్ఫిషియల్ గా ఈ కామనలు రాగాలు దర్శనంతో మనం మనం ఏకాంతంతో సంసారంలో జీవిస్తూనే ఉన్నాం కానీ మన స్వరూపం లోపల ఈ దర్శనం లోపల ఈ డిజైరింగ్ దర్శనం యొక్క డెప్త్ లో ఈ డిజైరింగ్ దర్శనం అన్నవాడు ఒక మౌంటైన్ పిక్కులు అసలు సముద్రంలో మౌంటైన్ ఉంటుంది సముద్రంలో ఉంటుంది సముద్రం లోపల ఉంటుంది గర్భంలో ఆ మౌంటైన్ పిక్ ఒకటి బయట కనపడుతూ ఉంటుంది ఆ తిప్పు వాళ్ళు అన్నమాట వీడి desiring person is on the tip person who desire who individual is on the tip tip of that mountain ఆ టిప్పు లోతుల్లో విలీనమైన మౌంటైన్ తన పర్సనాలిటీ ఉంది వీడు వీడు బ్రహ్మణుడు అది స్వరూపం పూర్ణ పరబ్రహ్మ దేశకాలంలో కలిగిన ఆత్మ చైతన్యం వాడి స్వరూపం అది తెలుసుకోగలిగితే వాడికి విశ్వజికి అంత లోతైన స్వరూపం వాడిలో ఉంది అది తెలుసుకోవాలి అంటే మీరు సర్ఫేస్లో ఆహ్లాదం దాని ఎందుకు కొంత లోతులో ప్రవేశించాలి ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ మీకు కలిగితే then you will have love for అప్పుడు మీరు అభ్యాసం చేసి దాన్ని తెలుసుకోగలుగుతారు ఆ డీపర్ ఎక్స్పీరియన్స్ కలగాలి అసలు ముందు ఒకసారి అనుభవానికి రావాలి కదా ఒకసారి కూడా అనుభవానికి రాకుండా all elimination of deeper experience common certificate అది మీకు ఆ దీప ఎక్స్పీరియన్స్ ఊట ఆ ఊట అంతా స్ప్రింగ్స్ వేస్తుంది అసలు అటువంటి ఒకటి నిందలు కూడా వీరికి తెలియకుండా కప్పు వేసేసి వీళ్ళు ప్రపంచంలో భోగ వస్తువుల వికారిని వికారాన్ని చేసేస్తుంది ఇది దగ్గర అయిపోతుంది ప్రపంచంలో భోగాల వెంట పరిగెడుతో బతుకున్నంతకాలం అలాగే బతుకుతారు ఎక్కువ అలాగే చెప్తారు ఏదో కారణంగా చెప్తారు ఇది అసలు వచ్చిందే తెలియదు అసలు వచ్చింది మన స్వరూపంలో భాగంగా అని ఆలోచన కూడా చేస్తాను అలా ఒక ఆయన దర్శనంగా ఉన్నారు చూడటానికి వెళ్తే ఆయన అంటారు స్వామిజీ ఆశీర్వదించండి మా రెండో అమ్మాయి రాలేదంత వరకు రెండో అమ్మాయి వచ్చేసి తీసుకెళ్ళిపోతాను అని అంటారు <laughs> ఏం ఆశీర్వదించారు అలాగే మనం అటువంటి ఆసక్తి అటాచ్మెంట్ పెట్టుకోకూడదండి ఈ పుత్ర పితాపుత్ర సంబంధాలు ఇవన్నీ కూడా తాత్కాలికము అవి యథాత్మ స్వరూపంలో భాగం కావు అది శబ్దాలు అంటే ఈ మొత్తం ఇప్పుడు ఇచ్చిన రెండు వాక్యాల్లో ఏ పదం కూడా అడగాలి ఎప్పుడు వెళ్ళాలి ఏం చెప్తాం ఆయన డెప్యూటీ ఏం చెప్తాం అలాగే కృష్ణుడు కలిగి రెండవ కృష్ణుడు కలిగి ఆశీర్వదిస్తాం కృష్ణుడు కలిగి ఆశీర్వదించి ముందుకు వెళ్ళాలి ఆయన ఏమనుకుంటారంటే నేను అడిగినదే నేను ఆశీర్వదించాను ఆయన ఎవరనుకుని నేనే ఆమె ఆశీర్వదిస్తాను ఒక మహాత్ముడు జరుగుతుందో ఆయన నమ్మకం పెట్టాను మీకు సంతృప్తి కలుగుతుందో కానీ ఆశీర్వదించాను ఆశీర్వదిస్తే ధనం పెట్టిన వారు బయటపెట్టి ఏమన్నా అలా మాట్లాడతారు నేను ఎంత వినయంగా వచ్చాను మీరు ఏమైనా ఆశీర్వదించారు అంటే ఇప్పుడు నేను గుర్తించినంటారా అనేది అని బాగుంటాను ఎందుకంటే నువ్వు పొందడం నువ్వు దుర్బుద్ధిలోకి అలా ఆశీర్వదించలేదు ఒక సహృదయంతో ఆశీర్వదించాను పోలే నేను నువ్వు నువ్వు శుభం శుభం కలుగుతాక నేను అలా రాస్తుంది అని మళ్ళీ ఆశీర్వచనాన్ని మార్చారు ఎందుకంటే శుభం కలుగుతాక అంటే ఏం శుభంలో ఉంటున్నాం అంటే ఏం చెప్తాం సో ఇదంతా ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే even the smallest desire should be viewed with suspicion. ఒకటి ఎవరో చేస్తాను కదా నాకు ఇది కావాలని అలాంటి డిజైన్ తిప్పినప్పుడు దాన్ని సస్పెషన్తో చూడాలి అసలు మనం ఎందుకు ఈ డిజైన్ మనం చెందుతున్నాం దీన్ని అడగాలా వద్దా సస్పెన్ కాదు అవతల సస్పెన్ ఇస్ నాట్ అడిగితే తప్పేం కాదు అడగకపోయినా పర్వాలేదు అది కాదు విషయం అసలు ఈ డిజైన్ మనం పరిశీలి చేసుకోవాలి దాన్ని ఒక మనిషితో ముడిపెట్టక్కర్లేదు ఓ పరిస్థితితో మొదలుపెట్టక్కర్లేదు ఓ వస్తువుతో మొదలుపెట్టండి అసలు ఈ డిజైన్ నేను పరిస్థితి చేసుకోవాలా అని వస్తుంది అలా వస్తుంది అంతే మీకు నేను ఒక ఎకనామిక్స్కి సంబంధించి ఒక రహస్యం చెప్తాను మీరు ఇక్కడ ఎకనామిక్స్ కూడా ఉన్నారు మీరు ఆలోచించండి ఇది నేను అబ్జర్వ్ చేసింది శాస్త్రం అవ్వని మీరు గమనించండి మీరు క్వశ్చన్ చేస్తే డిజైన్ క్వశ్చన్ చేస్తే out of ten designs eight designs నేను డ్రాప్ చేసేస్తాను అది ఫస్ట్ చేస్తాను ఎందుకంటే క్వశ్చన్ చెప్తే నిలబడాలి అది అజ్ఞానం నుంచి కూర్చున్నాయి కదా విచారం చేస్తే జ్ఞానం ఎంక్వైరీ వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల ఏదో ఫ్లాష్ లాగా వస్తుందని నేను అనుకోవట్లేదు ఎంక్వైరీ చేసి జ్ఞానం అందరికీ శ్రవణం చేయకుండా కాబట్టి క్వశ్చన్ చేస్తే మీకు డిజైన్లో జరుగుతాం డిజైన్లో డ్రాప్ అవుతుంది ఇచ్చినా డ్రాప్ అవుతుంది అంతేకానే వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయలేకుండా ట్రేడ్స్మన్ అడ్వర్టైజ్ చేస్తారు అందరూ పరిగెత్తి వెళ్ళిపోతున్నారు ఒకరు వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు పరిగెత్తి నేను కూడా జాయిన్ అవ్వండి ఎందుకు ఎక్కడ వెళ్తున్నారు పరిగెత్తుకంటే కొత్తగా ఒక రిఫ్రిజిరేటర్ వచ్చింది అది కొనుక్కుంది పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు అవి అయిపోతే మళ్ళీ నువ్వు నష్టపోతావు నువ్వు జాయిన్ అవ్వండి అంటే వీళ్ళు కూడా పరిగెత్తికి వెళ్ళిపోతావు ఆ విధంగా మనల్ని పరిగెత్తిని చేసి ఆ వస్తువు కొనిపించేయాలి పరిగెత్తిపోతే కొనేసేయాలి కొత్త కారు వచ్చేసింది కొనేసుకోండి దీపాలు వాయుత్వం పలుకునేప్పుడు మీరు కొనేసుకోండి ఆ తర్వాత మళ్ళీ భ్రమ జరుగుతుంది వెళ్ళండి కొనేసుకోండి కొనేసుకోండి కొనేసుకోండి కొనేసుకోండి కొనేసుకోండి అని కంగారు పెట్టారు మీరు ఆలోచించే పొందరు దీనికి ఆలోచించకూడదు ఆలోచించకుండా చేయాలంటే ఏం చేయాలి కంగారు దీనికి సీక్రెట్ పెద్ద చేస్తున్నారు వాళ్ళు అలాగే చేస్తారు అంచేతనే మనం ఆలోచించుకునే ఎవరినూస్ ఎంత చేతన అయితే అంత తప్పేసి వీడి విచారం అనేది చేయకుండా వాడు అమ్మేస్తాడు అలా కంగారు పెట్టేసి కబుర్లు పెట్టేసి మధ్య పెట్టేసి అమ్మేస్తాడు ఈ గ్రేట్స్ అన్న వాళ్ళు వాళ్ళు మన వీక్నెస్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేసి వాడు అమ్మేస్తారు మనిషి మన వీక్నెస్ రెండు పాయింట్ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు మన విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఎక్స్ప్లాయిట్ చేసి అమ్మేస్తారు బొమ్మాలు నాలుగు ఇదే లెక్కలో అందిస్తాం ఇదే రుమాలు వచ్చే కొనేసుకోను కొనేసుకోను కొనేసుకోకపోతే నేను నష్టపోతాను కొనేసుకోను మనం ఎలా ఉంటామంటే లోపల అనిపించింది అంతా దొల్ల ఏమీ లేదు లోపల ఉన్నదంతా బయట ఉన్నది దానికేదే అజ్ఞానం ఎందుకంటే అజ్ఞానం కవర్ వేసేసింది కదా లోపల అనిపించేస్తుంది పూర్ణత్వం ఉండదు అనిపించేస్తుంది మరి ఈ ఎంపీనెస్ మీరు నింపాలి నింపకుండా ఉండలేదు జనా జీవి అవుతుంది జీఎస్టీ ఫుల్ఫిల్మెంట్ కావాలి ఈ ఫుల్ఫిల్మెంట్ స్పర్ధం వల్ల వస్తుందని ఒకటి అనుకుంటారు అది కామ్యకర్మం వల్ల ఈ fulfilment things of the world వల్ల వస్తుంది అనుకుంటారు థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ దానివల్ల వస్తుందండి కొంచెం చిన్న విషయం ఉదాహరణకి మోకాళ్ళని నుంచి పుట్టిన పుట్టిన భోజనం చేస్తే తప్ప నేను ఉంటున్నాను అనుకోకండి నేను కూడా పుట్టిన పుట్టిన భోజనం చేయడానికి ఇష్టపడతాను మోకాళ్ళకి ఉదాహరణ నేను అలా పెట్టలేదు ఇది మామూలుగా కింద మామూలుగా ప్రయత్నం చూస్తున్నాం లేకపోతే కింద తన భర్త వదిలిపోతుంది భోజనమే కావాలి వీడికి ఒక ఐడియా ప్రవేశిస్తుంది table meals table dining table అనే ఐడియా ప్రవేశిస్తుంది ప్రవేశిస్తే వీడు ఆ డైనింగ్ టేబుల్ నీటి కోసం కొండం నీటి తర్వాత వస్తుంది ముప్పై ఐదు మీడియం ఉంటుంది అరవై ఐదు తర్వాత వస్తుంది నీళ్ళు వచ్చేస్తుంది నీటి కోసం కొండం ఫ్యాషన్ కోసం కొండం as a design dining table ఉంటుంది మీరు దృష్టి కూర్చున్నంత పెద్దగా అంటే ఏంటి డైనింగ్ టేబుల్ ద్వారా డైనింగ్ టేబుల్ దాని చుట్టూ నాలుగు కుర్చీలు వేయడం దాని ద్వారా అది అప్పుడప్పుడు మనం తీసుకుపోవచ్చు ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకుంటాం తద్వారా లోపల ఉండే వ్యాక్సిన్ ఫిలప్ చేయడానికి ట్రై సోఫా అంటే డైనింగ్ టేబుల్ అంటే ఈ రకంగా థింగ్స్ తోటి వీడు ఎంపీగా చూపించాల్సింది ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్తే భూమి ఎంపీగా ఉందంటే వాళ్ళకి విత్ మీ హార్ట్ మీరు అర్థం భూమి నిండా సామాన్లు కింద పైన పక్కన మీరు అక్కడ ఒక గంట సేపు ఎక్కువ కూర్చుంటే మీరు ఏదో సేపు ఉంటుంది నేను ఎక్కువ మొత్తం మాట పెట్టేస్తాను అలాగే సామాన్లతో నింపేశారంటే దే ఆర్ ఎలా trying to fill the inner vaccine with out of fills అని మీరు తెలుసుకోండి మీకు నచ్చిన నక్షత్రంగా నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను ఇది నీది నాకు సమస్య కాదు అందరికీ సమస్య అలాగే మహాత్ములు దాని అపరిగ్రహం ఉన్నారు పరిగ్రహం ఉన్నారు దోషాలు పరిగ్రహం ఉన్నారు దోషాన్ని నివారణ చేసుకునే ఒక వాల్యూని అపరిగ్రహం అని చెప్పారు ఎందుకంటే మనకి తెలియకుండా మనం ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇటువంటి ట్రాక్ లో దొరుకుతూ ఉంటాం మనకు తెలియకుండా ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది చెప్తే నాకు తెలియదు ముఖం మీద ఏదో పడింది అనుకోండి ఎప్పుడో ఏదో మసలు ఏదో ఉందనుకోండి లేదా దుబ్బలో మసలు ఉందనుకోండి ఎవరో ఒకటి చెప్తే దానికి మనం అనుకుంటున్నాం నా ముగ్గురు చాలా అందంగా బాగున్నా అని అనుకుంటాం అయితే బాగోలేదమ్మా నేను మసలు ఏదో ఉందని అమ్మానో అడిగాను మసలు ఏదో ఉందా పట్టుకోని చెప్తే అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఎవరో ఒకటి చెప్పాలమ్మా ఆ చెప్పి ఎవరు చెప్తే జరుగుతుంటే పాఠం చెప్పేవాడు ఆ చెప్తే జరుగుతుంది ఒక గృహస్థితిగా ఒక గృహస్థితి చెప్పాడు అనుకోండి అది కన్విన్సింగ్ గా ఉంది నువ్వు అలాగే ఉన్నావు ఉన్నాడేమో తెలుస్తున్నావు కాబట్టి క్రమశ కాలగలిగిస్తే మరీ మంచిది కాబట్టి విరక్తిని చెప్తే మంచిది విరక్తుడైన వాడు చెప్తే మంచిది నేను విరక్తున్నాను నేను ఉంటుంది విరక్తుడైన వాడు చెప్తే సంహనం కన్విన్స్గా కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ థింగ్స్ అండ్ థింగ్స్ అలా తెలుసుకుంటూ పోకూడదు ఏదైనా ఎక్స్ట్రా మనీ ఉంటే ఏదైనా ధర్మ కార్యాలు చేయడం అసలు ఎక్స్ట్రా మనీ సంపాదించడమే అదే పోతాం అక్కడ పొరపాటు ప్రారంభం ఇది ఎక్స్ట్రామనీ ఉంటుంది ఈ ఎక్స్ట్రామనీతో ఏం చేద్దాం ఈ ఏడాది ఏం కొన్నాం లాస్ట్ ఇయర్ అది కొన్నాం కదా ఈ ఏడాది ఏం కొన్నాం అని ఇలా మొదలెడతారు ఎవరు పెడితే థింగ్స్ ఎక్కువ దేశంలో పడుతుంటారు ఆ రకంగా సంస్కారంలో అంతకంటే యువతులకు అజ్ఞానం కవర్ తెలియకపోవడం ఎక్స్ట్రాగా అవసరం ఉన్నమని మనకి సరిపడమని మనకి ఇంతే సరిపడుతుంది ఏమో రూపాయి ఎక్కువ ఉంటే నష్టం చేయాలి నూరాలు నష్ట సరిపడి మనీతో బతికేస్తూ ఉంది ఎక్స్ట్రా మనీ ఉంటే దాన్ని మనం ఎంత తొందరగా వీలు దొరికితే అంత తొందరగా దాని డిస్పోజ్ ఆఫ్ అయిపోయిందో అంతేగాని ఖరీదైన వస్తువులను తొలిపిచ్చి లోపల అందించుకోవడం అనే అలవాటు మానే అవసరమనే చెప్తాం అవసరమని చెప్పుకోవద్దని నేను అంటున్నాను అవసరమని చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి చెప్పులు ఉన్నాయనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరానికి ఆరు జతల చెప్పులు ఉన్నాయి ఆరాయి చెప్పులు ఆరోగ్య వాతావరణం ఏదో లంచ్కి చెప్పులు వేరు డిన్నర్కి చెప్పులు వేరు పార్టీకి చెప్పులు వేరు రైలుకి వెళ్తే చెప్పులు వేరు రైలు ఎక్కాక చెప్పులు వేరు దిగాక చెప్పులు వేరు ఇలా పెడుతూ ఉన్నాం చెప్పులు ఎక్కడ పెట్టుకుంటాము ఇన్సూరెన్స్ కాదు అలాగా అలా అన్ని రకాలు చెప్పులు చెప్పావు రెండు చెప్పులు చెప్పులతో కాలక్షేపం చేసేయాలి అలాగే డాక్టర్ గారు నడవని చెప్పారు ఆరోగ్య రీత్యా మనకి బూట్లు పెడతారు ఆరోగ్యం ముఖ్యం ఇలా చెప్పులు చెప్పులతో మొదలు వార్డ్రోబ్ అని అది చాలా గంభీరంగా ఉంటుంది చాలా పెద్దదిగా things and things and things అది పావర్టీ ఇన్నర్ పావర్టీ అది మర్చిపోతుంది అజ్ఞానం ఈ విధంగా ఆ జ్ఞానాన్ని తప్పు చేసుకోవాల్సిన ఆవృతం జ్ఞానం ఏదైనా జ్ఞానంలో నిత్యవైన ఇక్కడ శంకర్లు అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తారు వారు ఏమంటారంటే ఈ కామన అనేది అందరూ దాన్ని ఇష్టపడతారు జ్ఞాని వివేక జ్ఞానం గలవాడే ఇది శత్రువుగా బాబోవేని గుర్తిస్తుంది ఈ సామాన్యంగా అజ్ఞానంలో బతికేవాడికి వైద్యమే అనిపిస్తుంది అది శత్రువు అనిపిస్తుంది నా కోరిక గుర్తిందంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే మా పిల్లలతో ఎన్ని అందమైన కోరికలు పుట్టినాయో వారికి అని సంతోషిస్తాను ఈ మధ్యన తల్లిదండ్రులు ఎలా తయారంటే పిల్లలకి తెలి సంస్కారాన్ని నేర్పి వీళ్ళు ఒత్తిడి పడిపోతున్నారు పిల్లలకు తెలుసుకుంటున్నారు ఆ పిల్లవాడు ఏదో సమ్ యూస్లెస్ సినిస్మానంగా ఒకటి పాటేస్తూ వాడి వయసు చూస్తే పదేళ్ళు ఉండదు వాడును వాడి వాడి తొలి ఇంకో ఎనిమిది అమ్మాయి ఉంటుంది పదేళ్ళ అమ్మాయి దాంతో దాంట్లో ఎనిమిది పాడేస్తూ ఉంటారు పాటలు యూస్లెస్ సినిస్మానం మామూలుగా సినిమా పాటలు అనేవి ఎలా ఉంటాయి వాళ్ళు మీకు తెలియని పాటలే కావు ఆ పాట పాటిస్తూ డాన్స్ చేసేస్తూ ఉంటాం వీళ్ళిద్దరు ఈ అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ముఖ్యం పడుతుంటారు ఎంత పిల్లల్ని పంపించడం చేయటం అంతకంటే వేరే ఉంటుంది సో ఈ విధంగా సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా చాలా మంచిదని అనుకుంటారు ఇదంతా వీళ్ళు బాగా అభివృద్ధిగా చెప్తున్నారు అనుకుంటారు కానీ వివేకం కలవాడు గుర్తుపడతారు వైరి ఇది శత్రువురా వీళ్ళు శత్రువు అని తెలిసి పాలు చేస్తే ఎంచుకుంటున్నారు వీళ్ళు అజ్ఞానాన్ని పాలు పోసి పెంచుతున్నారు కామన అనే శత్రువుని వీళ్ళు పాలు చేస్తే ఎంచుకున్నారు వీళ్ళు దీనికి చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది భవిష్యత్తులో వీళ్ళు దీనికి చాలా ప్రైజ్ పే చేయాల్సి ఉంటుంది ఈ పిల్లలు వీళ్ళని భవిష్యత్తు చేస్తారు ఈ పిల్లల చేతిలో వీళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు అని జ్ఞాని గుర్తుపడతారు జ్ఞానినో నిత్య వైద్య వివేక జ్ఞానం గలవాడు గుర్తుపడతారు ముఖ్యంగా ధనవంతుల గృహాలలో ఈ సమస్య చాలా ఎక్కువ వాళ్ళు అంచేతనే ధనవంతుల గృహాల్లో నిద్ర ఎవరికి కట్టికుండా నిద్ర ఎవరికి ఉండదు వాళ్ళు నిద్రపోవాలి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రపోవాలి వాళ్ళకి వెంటనే అవైలబుల్ గా ఉంటాయి చెప్పాను కదా థింగ్స్ గా ఇప్పుడు పేదవాడికి నిద్రపట్టలేదు అనుకోండి ఏమో ఇటువంటి అని అనుకుని ఒకసారి దాని గురించి అనుకుని మొన్న కొన్నాడు చేసింది మొన్న రాత్రి నిద్రపోతాం దాని గురించి అదొక ఇష్యూ కాదు ధనవంతుడికి నిద్రపట్టలేదు అనుకోండి ఇది ఏం ఇష్యూ మనం నా వెంటనే డాక్టర్ని ఫోన్ చేస్తాడు అయితే మార్కెట్లోకి వెళ్ళి ఏదో కొనుక్కొస్తాడు ఇది ఇష్యూ కదా కాబట్టి తర్వాత కోరికలు కేవల కోరికలు టీవీ కోరికలు కోరికలు తీరకపోతే వచ్చే సమస్యలు తీరితే వచ్చే సమస్యలు ఇవన్నీ ఉంటాయి ధనవంతుల గ్రహాల్లో నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు ఇదే అబ్జర్వేషన్తో చూస్తున్నాను జ్ఞానిలో నిత్య వైదిన వాళ్ళ శత్రువులు వాళ్ళు తమ శత్రువులను తామే పెట్టి పోషించుకుంటూ ఉంటారు ఇది వాళ్ళ శత్రువులను కూడా తెలియదు జ్ఞాని గుర్తుపెట్టదు ఓహో వీళ్ళ కష్టది దీంతో పడుకుంటూ పెట్టినారా అని తెలుసుకుంటూ ఉంటారు జ్ఞానికే ఇది వైరి అజ్ఞానికి వైరిగా భావన ఉండదు నిజమే జ్ఞానో నిత్యవైన కామరూపేణ కౌంటేయ వదిలేవా కొంతకాలం కామం ఉంటాయి తర్వాత పోతాయంటే నో దుష్టీరేణ ఈ కాముని ఆకలి వకాసుడు అధాసుడు అని చెప్పారు మహాశివ మహాపాత్మ మహాశిన అంటే వకాసుడు మహాపాత్మ అంటే అధాసుడు అధం అంటే పాపం మీరు అఘాసులు వస్తాను అర్థం వస్తాను సో ఇది అముడే యథాసుడే బకాసుడైనా వీడే అఘాసుడైనా వీడే వీళ్ళు తరపున వెళ్ళడం వీళ్ళు సంతోషపడే సరే నేను నిన్ను ఎందుకు చేస్తున్నాను నువ్వు నీవు కాలమే సేవ చేసేవే వాళ్ళే ఇరవై కోరికలు తీసుకున్నా ఇంకా నాకు కోరికలు లేవని ఉండదు దిక్కు లేదు నేను ఒక ఒక అమ్మగారు చెప్తూ ఉంటారన్నమాట అమ్మగారేగా వస్తున్నారు అయ్యగారు కూడా దాని ముందుగా మనం డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా అందంగా కనపడడం ఎలాగా గడిచి కాదు అది కాదు అలాంటి టాపిక్ డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఆత్మస్వరూపం తెలుసుకోవడం ఎలాగా టాపిక్ ఉండాలి డెబ్బై ఏడు వచ్చినా కూడా అందంగా కనుగొనడం ఎలాగా అని వచ్చింది ఎందుకు వచ్చిందంటే అరవై ఏట అదే టాపిక్ యాభై ఏట అదే టాపిక్ నలభై ఏట ముప్పై ఏట ఇరవై ఏట కూడా అదే టాపిక్ అందుకే అందు గురించి డెబ్బై ఏడు కూడా అదే కొనసాగుతాం కానీ ఇంతకాలం టాపిక్ ని పరిస్థితి చేసాం కదా ఇప్పుడు దీన్ని ఎందుకు పెట్టేదామని అలాగే పెద్ద వయసు వచ్చిన డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు వచ్చిన పెద్దలు కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే కామనలు వాళ్ళు తీసుకునే కోరికలు తీసుకుని సిద్ధి వస్తుంది ఇంకా వైరాగ్యం రాలేదా అని ఈ వయసుకొచ్చిన వాళ్ళు వీరు వైరాగ్యంగా ఉండాల్సిన వాడు ఇలా ఎదుర్కొన్నాడు వీడబ్బా అని అనిపిస్తుంది అలా ఇంకా దగ్గర పెట్టుకోవడం దగ్గర పట్టుకోవడం వీరు పట్టుకోవడం ఎక్కడ ఒక ఆధ్యాత్మిక చింతన లేకపోవడం ఇంకా పెద్ద పెద్ద పెద్ద పెట్టుకోవడం ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే భవిష్యత్తు ఇలా వేసుకోవడం ఏంటని అంటే దుష్టుదేనా ఆ కామన అది నిండేది కాదు అనలేనంట నిప్పు ఎక్కడ వ్యాపిస్తే అక్కడ ఏం నిలుగుతుంది బూడిది ఉంటుంది కృష్ణ అంట నల్లని మార్గము కలవాడు కృష్ణ కృష్ణం భాష చాలా అగ్ని పేరు ఏంటంటే కృష్ణరత్న నల్లని మార్గము కలవాడు అంటే ఇప్పుడు మీకు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే అడవుల్లో అక్కడ అంత అడవులు అక్కడ సాధన వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్నాడు అంటే అదంతా కాలిపోయింది అన్నమాట అగ్ని ఆ మార్గంలో పైకి చేరిన ఆయన పేరే కృష్ణవర్మ ఈ కాముడే కృష్ణవర్మ ఏ హృదయంలో ప్రవేశిస్తే ఆ హృదయంలో బీడిని విధిస్తారు అలాగే కాల్చి పారుస్తారు అంటే అజ్ఞానంతో వెళ్ళేస్తాడు అని సో కామన అనే దాని మీద ఇంత పవర్ఫుల్ స్టేట్మెంట్ మీకు ఎక్కడ కనపడదు దేశంలో ఈ లక్షణంలో ఉన్నది ఉదాహరణ చూద్దాము ఆ ఆవృతీ ఆవృతం జ్ఞానవేతేన ఆవృతవేతేన జ్ఞానం అధికారులు అలాగే ఉంటారు అసలు ఆవృతం జ్ఞానం అని శ్లోకంగా ఉంటే ఆవృతం ఏదైనా జ్ఞానం కూడా దాన్ని రీఅడ్జస్ట్ చేస్తారు అంటే ముందు ఏదైనా పెట్టుకుంటే తర్వాత అవసరం పెట్టుకుంటే మీరు అన్వయం కుదురుతుంది ఆ మాత్రం మాకు తెలుసుకుంటే ఇప్పుడు తెలిసినా చెప్తాం నేను మీకు తెలుసున్నది చెప్పాల్సి ఉంటుంది తెలియని చెప్పడానికి ముందు తెలుసులో కూడా చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చి మానుకోకండి దీనికి బాగా చెప్తున్నారు జ్ఞానీది పూర్వమేవ జానాతి అనేనా అహమనర్థ ప్రయుక్త ఇది అతో దుఃఖీక భవతి తెలుసున్నవాడికి కామన వైరి శత్రువు కాముడు శత్రువు మనం శత్రువుని పట్టుకోకూడదు రాముణ్ణి పట్టుకోవాలి కానీ కాముణ్ణి పట్టుకోకూడదు కాముణ్ణి పట్టుకుంటే వాడు ఏం చేస్తాడు చేస్తాడు అనాలయం ఇంకో దృష్టాంతం చెప్తాడు ఓ రాజు ఉంది ఆ రాజు చాలా తెలియని వాడు శత్రువు ఈ రాజుకి శత్రువు ఉంటుంది శత్రువు అంటే రాజు ఎక్కువ శత్రువుగా ఉంటాడు పక్క దేశం రాజు శత్రువుగా ఉంటాడు ఆ పక్క దేశం రాజు శత్రువు ఇంకొక ఏం చేసిందంటే ఆ మన దారులను పంపించి మంత్రుల యొక్క సలహా ప్రకారం తెలివితేటలతో గోహకారులను పంపించి ఆ రాజు యొక్క రథాన్నితోనే సారథికిని అంతరిస్తారు సారథించారు కదా రథాన్ని అంటే అంటే మినిస్టర్ గారి కారు డ్రైవర్కి అంతరిస్తేసేదన్నమాట అలాగన్నమాట ఆ సారథికి నౌకర్ వచ్చేసి ఆ సారథికి అంటే ఇప్పుడు ఆ సారథి ఎవరి సారథి దాంట్లో కూర్చుని ప్రయాణం చేస్తే రాజు యొక్క సారథి వారికి సేవకుడు కానీ పని ఎవరికి చేస్తాడు శత్రువు సో వాడు ఏం చేశాడంటే ఈ రాజుని ఆ రథంని తోలుకుంటూ తోలుకుంటూ రాజు ఇలా వెళ్దామని రథంలో ఇస్తాడు వీడు రథాన్ని నడుస్తూ నడుస్తూ దారి కట్టింగ్ చేసి దాన్ని ఇంకో తప్పుదారంతో కట్టింగ్ చేసి ఆ శత్రురాజు యొక్క సైనికులు చోట వేసి చేసుకొని దీనికి ఏం చెప్పారు లేకపోతే వాళ్ళు దీన్ని పట్టేసుకుని కిడ్నాప్ చేసేసి బందీ చేసేసి చంపారు మన పని అలా ఉంది మన బతుకు అలా ఉంది ఎందుకంటే ఇదిగో రథం ఈ రథం మీద జీవనయాత్ర చేసే రథస్వామి నేను అంతే కదండి శరీరం రథమే ఆత్మానం రథమే ఉంది ఈ రథాన్ని తోలి ఎవరు బుద్ధి బుద్ధింపు సారథ్యం బుద్ధి ఈ బుద్ధిని మీరు లంచం ఇచ్చేసి చెడగొట్టేస్తే ఈ బుద్ధిని శత్రువులు చేస్తే ఇంకా మన రసం ఏమవుతుంది శత్రువు కామన్ జ్ఞానమో నిత్య వైద్యం కాబట్టి బుద్ధి ఎందు కామన ప్రవేశించటం అంటే శత్రువు బుద్ధి శత్రువు మనం ఇచ్చే రసానికి సారథిగా శత్రువుల మనిషి ఉన్నారా ఇంకా వాడు వచ్చే మీద మీరు సంబంధం కుదిరిందా మెటఫర్ అంతా సక్రమంగా మీకు మనస్సు వచ్చిందా అలా అయిపోతుంది కాబట్టి నిత్య వైద్యం ఎప్పుడు ఆల్ టైమ్స్ శత్రువు జ్ఞానే గుర్తుపట్టగలుగుతారు నిత్య వైద్యం గుర్తుపట్టి పూర్వమే జ్ఞానాన్ని అంటే ఆ వైరి ఆ శత్రువు కాముదనే శత్రువు హృదయాన్ని బుద్ధిని ఆక్రమించేసి వారి జీవితాన్ని నాశనం చేసి ముందే వీడు తెలిసిపోతుంది మోహన్ సింగ్ నాశనం అయిపోతారు తప్పుదారిలో పెట్టినాడు అనవసరపు కామల వలంతా అని తెలుసుకో వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను పర్టికులర్ డిజైన్ అంటారు మన జీవితం నిండా సెన్సేట్ వాల్యూస్ అంటే ఇంద్రియ భోగాలకు సంబంధించిన విలువలు తోటి నిండి ఉంటుంది నిండి ఉంటుంది ఇంద్రియ భోగాలే ఆ విలువలన్నింటినీ ఇంద్రియ భోగాలే నడుస్తూ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వచ్చారు క్లాస్ నుంచి ఎంతో ఎన్నో పనులు మనం వస్తున్నారు ఇక్కడేమీ అద్భుతమైన సౌకర్యాలు ఎక్కడైనా వస్తారు ఒకప్పుడు ఇంటి లేకపోయినా ఐదు మెట్లు ఎక్కువస్తారు ఇలా కష్టపడితే ఇక్కడికి వస్తారు అంటే దాని అర్థమైతే జ్ఞానములకు సంబంధించిన విలువ లేక విలువలు ఈ జీవితంలో ప్రవేశించాయని కష్టంగా కోరుకుంటారు తర్వాత క్లాస్ టైమింగ్స్ తెలుసుకుని ఇతర షెడ్యూల్స్ దాన్ని తగ్గట్టుగా అరేంజ్ చేసుకుంటారు చాలా మంది అంటారు లాస్ట్ రావడానికి అవకాశం కూడా లేదండి ఏమన్నా ఆ మాట ఎందుకంటే మీకు క్లాస్ అధ్యయనంలో శ్రేయస్తుందని తెలిసి కూడా నేను సంసార సంసార ఆసక్తిలో పడిపోయి రాలేకపోతున్నా ఉంటే అంటే మన జీవితం అనే రథాన్ని మన జీవిత రథాన్ని మనకి నచ్చిన దారిలో నడుచుకునే స్వాతంత్ర్యం కూడా మనకి లేదన్నమాట అలా అయిపోయింది జీవితం అంటే మనం జీవితంలో సాధించిన ఘనకార్యాల యొక్క అవసరం ఏమిటంటే మన జీవితంలో ఏ దిశలో నడవాలని మనం చేసుకుంటామో ఆ దిశలో అది నడవడానికి ఏమాత్రం సుఖరాన్ని వీలుపడాలి అది తెలియజేస్తాను అంటే మన జీవితంలో వాల్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ఈ రైట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఏం చేస్తాయంటే మనల్ని జ్ఞాన మార్గంలో తీసుకెళ్తాం జ్ఞానానికి ఒక పుస్తకం చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత సంస్కృతం చదువుకోవాల్సి ఉంటుంది సంస్కృతం చదువుకోవడం కూడా ఒక value it's value you have value for language Sanskrit language మీద వాల్యూ ఉంది ఎందువల్ల ఆ భాషలో శ్రీకృష్ణుడు దేవుడు బోధించారు ఇట్స్ వాల్యూ ఆ పుస్తకం కోరుకుంటారు పుస్తకం సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉంది అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడి వెళ్ళాలి మేము అనుకూలంగా ఏముండదు మామూలుగా స్టేషన్ కట్టి దేశంలోకి ప్రవేశించడానికి ఎన్ని దారులు అయితే ఉన్నారో అన్ని దారులని షాపులతో తోపుడు బలతోటి నింపేస్తారు ఎవరు వెళ్ళడానికి ఎలా వెళ్తామో చూస్తాను మీరు ఛాలెంజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది మీరు ఆ ఛాలెంజ్ ఎదుర్కొని నువ్వేనా నెగ్గాలి నేనైనా నెగ్గాలి ఇవాళ నేను స్టేషన్లో వెళ్ళి చేస్తాను ఏమైనా సరే అని మీరు వెళ్తేనే లోపల వెళ్ళగలుగుతాను లేకపోతే వెళ్ళలేదు ఎందుకంటే ప్రజలు స్టేషన్లోకి వెళ్ళాలి నేను ప్రజలు చేస్తుంటే నాకు ఎలా అనుభవం చూస్తాను అనుకుని ఎవరు ఆపుతారో చూస్తానని నేను ధైర్యం చేసి వెళ్తే లోపల ప్రవేశం ఆ శాస్త్రానందం అనేది వెళ్ళగలుగుతారు అక్కడికి వెళ్తే ఆ షాప్లో ఉపయోగిస్తున్నారు ఇంకా ఎక్కడ ఉంటాయి తప్పులు లేని అక్కడే ఉంటాయి అది కొనుక్కు తీసుకోవాలి ఇచ్చే వాల్యూ దానికి డబ్బు ఖర్చు పెట్టాలి వాల్యూ క్లాస్ కోసం ఏదో పనులు బాగుంటారు ఇచ్చే వాల్యూ ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు లోపల దాదాపు ఎవరితో కలిసి వచ్చే సందర్భం రావలేదు అలా కాకుండా భాషకు వాల్యూ లేదనుకోండి భాషకే వాల్యూ ఉందనుకోండి భాగ్యము లేదు భర్తకే ఉంటే ప్రాబ్లం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ ఇచ్చే వాల్యూ ఈ వాల్యూస్ ఇంకా ఆపోజిట్ వాల్యూస్ కి సెన్సేట్ వాల్యూస్ అంటే మన జీవితం నిండా అదే బతుకులు శాశ్వతమైన సెన్సేట్ వాల్యూ చాలా భయంకరమైన సెన్సేట్ వాల్యూస్ శాసిస్తాం మన జీవితం అదే కామన్ పర్టికులర్ డిజైన్ ఉంటాను particular design is part of the whole game a wave of desire. Our life is full of desire. నిజానికి ఏ ఏ స్టేజ్ వరకు మహాత్ములు చెప్తారంటే ఏమో కొన్ని కామన్గా చెప్పుకోండి కొన్ని ఎందుకు చెప్పండి అని చెప్పి వాళ్ళు అలా చెప్పి వాళ్ళు ఉన్నారు చెప్తారు అది వేరే సంగతి కానీ అలా చెప్తారు శాస్త్రం వల్ల చెప్పారు మీరు ఎలా కామాన్ సర్వాన్ పాటిస్తున్నారు అంటే అర్థం ఏంటనమాట టోటల్ డిజైర్ చాలా మంది ఏమవుతుంటారంటే అసలే డిజైర్స్ లేకపోతే లైఫ్ తప్పగా అయిపోతుంది అది కూడా parts of the sensate values లో ఉండబట్టి అలా అలా అడుగుతారు కూడా ప్రశ్న కానీ అది నిజమే పెద్ద ఉద్యోగం చేసి లక్షలు సంపాదించాడు న్యూయార్క్ లో ఇల్లు న్యూజెర్సీలో ఇల్లు పెట్టాడు ఇండియాలో ఇల్లు పెట్టాడు దూరంలో ధనాన్ని దానం చేస్తాడు ధర్మం చేస్తాడు భోగాలను చూస్తాడు అన్నీ చేస్తాడు ఆయన ఏమన్నా ఆయన అడిగితే నేను ఇది ముస్లిం వేరేస్తున్నాను ఇంత సంస్కారం గలవాడు అడగదగ్గ ప్రశ్న అయితే నేను ఆశిస్తాను ఆయన ఏమని అడిగాడంటే డిజైర్స్ లేకపోతే లైఫ్ లో వాల్యూ ఏముందండి నేను వాల్యూ కాదు ఏదో ఏదో పదానం ఉందండి వర్తే ఉందండి ఏదో ఎలాంటి మాట ఏదో ఉన్నాను వేదాంతం పదేళ్ళని చదువుతో ఆయన నేర్చుకున్నది ఏంటంటే డిజైర్స్ లేకపోతే వర్తే ఉందండి అని ప్రశ్న ఆ ప్రశ్న కూడా ఎందుకంటే పాఠం అయిపోయి శిక్షణ ఉందాక కూడా ఆగలేక పాఠం మధ్యలోనే ఈ ఇలాంటి పాఠం అయ్యేది నేను ఏం ఇస్తాను పర్వాలేదండి డిజైర్ లేనప్పుడు మీరే తీసుకొని వస్తారు మీకు డిజైర్ ఉన్నప్పుడు మీ స్థితి ఎలా ఉంది డిజైర్ లేనప్పుడు మీ స్థితి ఎలా ఉంది మీరే అంచనా వేసుకుని చూడండి ఒకప్పుడు తన స్థితిని తానే అంచనా వేసుకోలేని అజ్ఞానంలో ఉంటాడు మనిషి అందుకోసం పాఠం కూడా అవసరం అవుతుంది డిజైర్ ఉన్నప్పుడు మీరు టెన్షన్ ఉంటారు డిజైర్ లేనప్పుడు ఫ్రీగా హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటారు కాబట్టి desirelessness is not a disadvantage ఇది ఇది వండర్ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పి నేను ముందుకు వెళ్ళాను అందుకని నేను ఏం చేస్తాను ఈ మాత్రంగా ఏం చెప్తానంటే ఏదో ఒక వ్యక్తి మీద వ్యతిరేకంగా చెప్తున్న పాత్రలు ఏంటంటే వ్యక్తి అంటే కంప్యూటర్ వ్యక్తి అలాంటి వ్యక్తి వాళ్ళు ఉన్నారని కాదు పాత్రలు ఏదైతే మన జీవితాలని భోగములకు సంబంధించిన విలువలు శాసిస్తూ ఉంటాయి మనము భోగవాసనలతో నిండిన జీవితాన్ని జీవిస్తూ మన పిల్లలకి కూడా అదే నేర్పుతో అలా జీవిస్తూ ఉంటాం అండ్ మనకి వేదాంతము గీత ఉపనిషత్తులు అన్నది ఆ కల్చర్ లో ఉంది కనుక అది మనం అది దానికి కూడా కొంత డిస్టర్బెన్స్ చేసేస్తూ ఉంటాం మనం నేను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను మీరేమనుకోకండి ఇవన్నీ మన కల్చర్ లో వస్తే వచ్చిన వాళ్ళకి వస్తే లేని వాళ్ళకి అది లేదు గీతమే మాట వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు హిందూ సమాజంలో కూడా వైదికుల్లోనే గీతమే మీద శ్రద్ధ లేని వాళ్ళు పోయింది వేదవంతా వర్ణిస్తారు గీతంతో వాళ్ళు కొన్ని వందల మంది లేదు కాబట్టి కల్చర్లో కొంతమంది పుణ్యం చేత వాళ్ళకి గీతంటే కొంత ప్రీతి కలుగుతుంది ఏమో శత్రుని గీతని మామూలుగా ఈ విజయం చేసిన సమయంలో కూడా ఈ గోడంతా అలా ఉండగా ఏదో అహం బ్రహ్మాస్మి అని తత్వమసి అని వీరి ప్రారంభానికి ఆ మాటలు కూడా వినియోగించారు సరే అన్ని పట్టేసాయి కాబట్టి దీన్ని కూడా పట్టేస్తే మనం అన్ని సెటిల్ చేసుకుంటుంటే ఈ ఇన్సూరెన్స్ చేసేసాం ఆ స్టాక్ కొనేసాం ఈ రియల్ ఎస్టేట్ కొనేసాం అక్కడ బిల్డింగ్ కొనేసాం ఇంకా డబ్బులు ఏం చేయాలని ఎదురు చూసినట్టుగా ఇది చూసేసాం అది చేసాం దానం చేసాం నమ్మకం చేసాం కాశీలో చేసాం నావాసనం చేసేసాం అన్ని వచ్చాయి కదా ఇంకా మిగిలిందంటే గీత మిగిలింది సరే దాని కూడా పట్టుబట్టే ఎందుకు వెళ్ళిపోతుందండి చేసి చేసేసాం అని అలాగే దాన్ని కూడా లిటరల్లీ స్టే చేయడం నథింగ్ అలాగే వర్కౌట్ కాదు never work life I feel the life doesn't work life you have to reach the stage where you reject all desire altogether ఇంకా అసలు డిజైర్ అనే మాటకి అసలు దరిదాపు రావడం ఆ స్థితి అసలు జిజ్ఞాస కూడా చెప్పి ఆ తర్వాత మీకు జిజ్ఞాస మోక్ష కూడా పోతే కానీ మీకు వస్తువు దొరకలేదన్నమాట అది కూడా వదిలిపెట్టేసింది లోకమునందరి భోగమునందరి కోరికలను నిరాకరించడం కోసం మోక్షాన్ని కోరుకోని చెప్తారు మోక్షాన్ని కోరుకుంటే కొత్త కోరిక కింద చెప్పింది కానీ దాన్ని కూడా పక్కన పెట్టాలి నా స్వరూపం మోక్షాన్ని తెలుసుకోవాల్సింది కాబట్టి ఆల్ టైమ్స్ ఆఫ్ డిజైర్ పక్కన పెట్టగలగటం చాలా కఠినమైన విషయం చాలా కష్టం అంటే డిజైన్స్ లో ఎలా అవుతుందంటే మీరు డిజైన్ అనే పదాలు కూడా కొంత నేను కూడా ధైర్య చెప్పాలి సాత్విక రాజస్వ తామసం ఏముంటాయి రాజస్వ తామస కామని పూర్తిగా పరిచారు కామం అంటే రజోగుణ సముద్రం అని చెప్పారు కదండి దాని గురించి సాత్వికమైన ఆకాంక్షలు ఉంటాయి వాటిని పరిచయాలు వ్యవస్థ ఇప్పుడు క్లాస్కి ఎలా అనిపించింది లడ్డు ఎలా ఉంటే ఇదో ఫోన్గా ఫోన్ చూసుకుంటేమో నన్ను చూసుకుంటాడు అలాగే దాన్ని దాన్ని అడ్డగోలుగా తీసుకోకూడదు పాడు చేసే విధంగా స్పిరిట్ ని పాడు చేసే విధంగా వ్యాఖ్యానాన్ని తీసుకోవాలి అదే మన బేసిక్ బైండింగ్ అనమాట డిజైర్ అంటే బైండింగ్ డిజైర్ బైండింగే ఆల్ డిజైర్ సార్ బైండింగ్ దాన్ని డిజైర్ కింద అంటారు రైట్ కైండ్ ఆఫ్ వాల్యూ కాబట్టి సత్యగుణం అంటే ఈ డిజైర్ ది గుడ్ ఫదర్ అది సాత్వికమైన డిజైర్ ఈ డిజైర్ హ్యాపీనెస్ ఫదర్ సాత్వికమైన డిజైర్ మన భారతదేశం ధర్మాలు ధర్మాభి ధర్మ కాజే హో అధర్మ హో అని వీరు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎట్లనే ఉన్నారు అటువంటి నారాలు అది కామనలు చదవని అనుకోరాదు అంత కామనే మన సొంతం కోసం స్వార్థం కోసం దేహాభిమానం కలిగిన వ్యక్తి మన భోగం కోసం కోరే దాని పేరు కామనం యజోగం సమోహం కన్వర్స్ డిజైన్ సమోహం యజోగం all kinds of sensate design అలా కాకుండా గుడ్లు కంపాషన్ అయ్యో పాపం ఆయన కష్టపడుతున్నాడే దేవుడు దయవల్ల ఆయన ఆరోగ్యం తీసుకుపెట్టే బాగుంది అది డిజైన్ కాదు అది అలా కోరుతున్నప్పుడల్లా మీరు భగవంతుడికి దగ్గర అవుతున్నారు అది అది డిజైన్ ఆత్మీయమైన design good will love compassion అవి బేసిక్ ఫర్ ద డిజైన్ అంటే వైరాగ్యం అవి బేసిక్ ఫర్ డిజైన్ అటువంటి డిజైన్స్ అవి డిజైన్స్ అనుకున్నాం లైక్ ప్రహ్లాదం డిజైన్ ఉందండి దాని డిజైన్ అంటారా ఇలాంటి వాటి గురించి కాదు మనం అంటాం కొంతమంది ఇలాంటి అబ్జెక్షన్స్ రేస్ చేస్తాం టెక్నికల్ గా అబ్జెక్షన్స్ నేను అవి చూసాను మరి అయితే ఇది కూడా డిజైనే కదా అంటే మళ్ళీ ఇంతప్పుడు మీ అర్థాన్ని ఇంతప్పుడు అయ్యా బాబు అలాంటి డిజైన్స్ అసలుకోండి వాటిని జరగట్టుకోండి వాటిని వాటిని కాదు మనం కాబట్టి బ్రదర్స్ అంటాం రజస్సు అంటే స్వార్థం తన దేహాభిమానంతో తన భోగాల కోసం అంబిషన్ అది దగ్గర ambition all ambition has its basic on so ఇప్పుడు నిట్టలు వచ్చారు ఇండియా నలభై వేల కోట్ల పెట్టి ఒరిస్సాలో ఒక స్టీల్ ప్లాంట్ ఆయన ఏమంటున్నారంటే నేను ఇన్వెస్టర్ని నాకు సరైన పరిస్థితులు కల్పిస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను అని విదేశాన్ని ఇది ఇదొకే కానీ చిత్రం ఏంటంటే వీళ్ళు ఆయన వెంటబడి పెట్టిస్తున్నారు మంచిదే Indian and all but the problem ఏది ఒరిస్సా ఇప్పటికే ఇన్ఫార్మేషన్ అన్ని విధాలుగా ఎన్నేదాన్నంటే తగలబెట్టేశారు ఒరిస్సా అక్కడ ఉండేటువంటి రైట్ స్కీమ్స్ లో ఈ స్టీల్ ప్లాంట్లు పైకేమో అక్కడ పెట్టేశారు తర్వాత అక్కడ ఉన్న ఖనిజ సంపదని పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్ గా దాన్ని నాశనం చేసేస్తుంది అక్కడ ఖనిజాన్ని జపాన్ బిజినెస్ చేసేస్తుంది ఆ విధంగా మనకున్నటువంటి వనరులని వెరీ హై స్పీడ్ కన్సూమ్ చేసేసి ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళు నాశనం అయిపోయినా అన్న లెక్కలో కన్సూమ్ చేసేసి ఎన్వైరాన్మెంట్ గురించి పట్టించుకోకుండా నాశనం చేసేస్తున్నారు తర్వాత అప్పటికే ఇంకా రెండు మూడు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి గరిష్టాలు ఇంతకుముందే ఒక రెండో ఉన్నాయి పక్కన విశాఖపట్నం ఉంటుంది ఇతర స్టీల్ ప్లాంట్ ఉంది దీనికి కావాల్సిన ఓరంతా అక్కడి నుంచే రావాలి మెటల్ స్టీల్ ప్లాంట్ పెట్టేసి ఎంతో జర్మన్ టెక్నాలజీ అని పెడుతున్నాయి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ పాఠాలు వాళ్ళు మీరు విన్నారో లేదా ఎందుకంటే టేక్ ఓవర్ ఎందుకు వస్తుందో తెలిసిన టాటా ఎఫిషియన్సీ చాలా దీని ఎఫిషియన్సీ ఉంది వరల్డ్ బెస్ట్ ఎఫిషియన్సీతో స్టీల్ తయారు చేస్తాం టాటా వాటి స్టీల్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వల్ల ఏదో ఉంటుంది ఏదో ఫిగర్ చెప్తున్నాను వెయ్యి రూపాయలు చేస్తే ఇది కొద్ది వందలు చేసేస్తాం బెస్ట్ ఎఫిషియన్సీ బెస్ట్ టెక్నాలజీ అవన్నీ ఆయన ఆ మొత్తం స్టడీ చేసి వాళ్ళు వచ్చేది ఇవాళ వచ్చేసి ఇవాళ మీరు ఎంఓఈ e చేస్తున్నాను నేను అనుకోరు సిక్స్ మంత్స్ రిసెప్ట్ ఆయన దగ్గర టీవీస్ ఉంటాం రిసెప్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీవీస్ ఉంటాం వాళ్ళు అంగుళం అంగుళం వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కాలం ఆయన అడిగేస్తారు ఆయన విద్య అలా పైకి అనుకుంటారు ఆయన వెనకాల బెస్ట్ మైండ్స్ ఉంటాయి ఆయన కోసం పనిచేస్తారు వాళ్ళు కరోనా స్టడీ చేసి ఒరిస్సాలో వచ్చారు జాతకంలో పెట్టలేదు ఎందుకంటే జాతకంలో వాతావరణం అనుకూలం కాదు ఒరిస్సా వాతావరణం అనుకూలం ఇది జరుగుతుంది సో దాంతో ఆయన స్టీల్ ప్లాంట్ పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయాలి ఇది చేయగలను నెవర్ స్టాండ్ అప్ టు అప్పుడు మళ్ళీ అంటే ఈ వర్క్ చేసిన స్థవరం నేను ట్రాన్స్ఫర్ ప్రొసెస్ లో వర్క్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆ ఓవర్ డిస్టెన్స్ పెరుగుతుంది ఆ ఓవర్ ఆయన లాగేస్తుంది ఎక్కువ డబ్బుకి ఆయన ఎందుకంటే ప్రొడక్షన్ లో ఎఫిషియన్సీ ఆయనకు ఉంటుంది వీళ్ళ వీళ్ళు ఎంతసేపు ఒక మనిషి పనిచేయాల్సిందో పది మనిషికి పది మనుషులు ఉంటారు గవర్నమెంట్ లో ఒక మనిషి పనిచేసిన చోట ముగ్గురు ఉంటారు ముగ్గురు కలిసి వన్ థర్డ్ మనిషి పనిచేస్తారు గవర్నమెంట్ వస్తుంది ఆ ట్రీట్మెంట్ ఏం బాగుపడుతుంది అదేమన్నా బాగుపడి అంటే మొన్ననే బీవే ఎకానమీకి బయటకు వచ్చింది ఇది విజయాసం దాన్ని అభివృద్ధి చేసుకోవడం మానేసి ఇంకో కొత్తది పెడతానంటారేంటిది ఏమైనా అర్థం లేదంటే ఇంకా వర్కింగ్ ట్రాన్స్పోర్ట్ సో మనిషిని అంబిషన్ డ్రైవ్ చేస్తూ ఉంటాం మనం అనుకుంటాం యాంబిషన్ మంచిది అనుకుంటాం మంచిది కాదు చెడు మంచిదిలా అనిపిస్తుంది చెడు ఈ మోడర్న్ టెక్నాలజీలో వచ్చిన దాంట్లో మంచి సగం చెడు సగం ఉంటే అది బెస్ట్ టెక్నాలజీ కింద లెక్క మీరు ఎక్కడైనా పటాంజలి వెళ్ళిపోతుంది కావాలని మంచి చెడు నిజే మంచి చాలా చెడు రజోగుణంలో దోషం కాబట్టి హ్యాపీనెస్ కలగదు మీకు ఇండస్ట్రీ జరుగుతుంది ఫైనాన్స్ పెరుగుతాయి జీవింపులు పెరుగుతాయి జీఎన్జీలు పెరుగుతాయి కానీ మనుషులు జీవితాలు సుఖమైన అయిపోతాయి take example of America best example ఏదైనా కనబడుతుంది ఎవరైనా హ్యాపీ మనుషులు అసలు చూపించిన అమెరికాలో నేను చూస్తాను ఐ ఒకటి బర్త్డే పార్టీ చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నా అంటే అర్థమైతే తెలిసినా ఈవెన్ అన్హ్యాపీ మ్యాన్ అని అర్థం హ్యాపీ మ్యాన్ అంత ఆస్తిని పెట్టిస్తే ఉండదు బాస్యంతో తిరుగుతుంది బాస్యం పెట్టేసి ఏం చేసి వాడు ఈ వ్యక్తికి మనం హిజోన్ అన్హ్యాపీ మీరు ఆయన ఏకాంతంలో కలిస్తే చెప్తాను నేను పార్టీలో కలిసి చెప్తే ఆ వెరీ హ్యాపీగా మెట్టిగా ఏకాంతంలో ఉన్నప్పుడు తెలుస్తుంది కాబట్టి పాయింట్ జ్ఞానికి ఇది అజ్ఞానము ఇది శత్రువు అని తెలుస్తూ దుఃఖం అదే అనైనా అహం అనర్థం ప్రయుక్తాయి ఈ దాంట్లో కనుక నేను వెళ్తే నేను అనర్థంలో పడిపోతాను అని తెలుస్తాం అతో దుఃఖించబోతుంది అయ్యో ఇది శత్రువు ఇది మనకి మనం ఈ దారిలో వెళ్తున్నాం అయితే ఫలానా వాడు ఈ దారిలో వెళ్తున్నాడు మనం నష్టపోతాం అయితే అతగా నష్టపోతాడు అని దుఃఖాన్ని కూడా దీనికి దృష్టాంతం ఏమవుతారంటే ఈ పథ్యం ఆహారం అపత్యాహారం తింటే రోగం వస్తుందంటే చూడండి మనకి తెలుస్తాం ఇది అపత్యాహారం ఇది మనకి రోగం అయినా తినండి దీని పేరే కామన కామన యొక్క ఒక గ్రోత్ ఎగ్జాంపుల్ తర్వాత డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ మీరు ఎక్సర్సైజ్ పథ్యము ఈ రెండు ఆహార అలవాట్లు కానీ తక్షణ పేరు పెడితే మనకు మనకి మనసుకి దక్షిణ తక్షణ పేరు పెట్టడం డైట్ ప్రాపర్ ఆహారపు అలవాట్లు సరైన ఆహార అలవాట్లు ఎక్సర్సైజ్ చేయాలంటే చేస్తే నువ్వు డైబెటీస్ లేదా దీనికి ఆల్టర్నేటివ్ అదేంటంటే పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి టాబ్లెట్ వేసుకుంటే కూడా పోతుంది ఇప్పుడు ఏది చేయాలి పొద్దున్న ఒకటి సాయంకాలం టాబ్లెట్ వేసుకోవడం తేలిక లేకపోతే రోజు ఎక్సర్సైజ్ డైటింగ్ చేయడం తేలిక ఏది తేలిక ట్యాబ్లెట్ వేసుకోవడమే చేయాలి కదా అంచేతనే ఈ ట్యాబ్లెట్ల మూలంగా వీళ్ళు ఉత్పత్తి చేసి ఈ అనవసరమైన ట్యాబ్లెట్ని సంస్కృతి సమాజంలో ప్రవేశపెట్టి మనుషులకి చెడు అలవాట్లు చేస్తారు వారికంటే ట్యాబ్లెట్లు లేవనుకోండి సరే నువ్వు డైటింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసేవా బాగుంది లేకపోతే చెప్పుకోవాలి మీ ఇష్టం అని చెప్పారు అనుకోండి వారు చక్కగా డైటింగ్ చేస్తారు ఎక్సర్సైజ్ ఇది బోత్ இல்ல வீதியுக்கு பட்சத்துல வீதி ஹெல்தியாங்க ஹேது だっ டாக்டர் லெவிருத்தறண்டா சொல்லுது டாக்டர் லெவிருத்தறண்டே ரெக்கஸ்ட் செக் பண்ணுங்க ரெக்கஸ்ட் செக் பண்ணுங்க டைட்டரிங் வேயர் புரியல இது தர்மத்துல இருந்து சம்பாதிச்சுது நான் அமெரிக்கால சமஸ்தே இருக்குறேன் பரென்டஸ்டர் வந்து ஆ மாந்தான்னு அசிஸ்ட் நீ ஒண்ணே பெருதுக்கு சிஸ்ட் நீ மாந்தான்னு ஆறிது अलावा ஓரிக்கு சொன்னாலும் சிலிட்ட இது எல்லே இருக்குனே செய்தி ఏ అలాగే ఇతరములైన ఆహారాన్ని ఇంకొంత పెద్ద బ్రడ్ని అవన్నీ చూపిస్తారు రెండు బ్రడ్లతో మధ్యలో రెండు లేయర్స్ ఉంటాయి అది చూపిస్తారు ఇది కూడా మీరు తినేసేయచ్చు ఇవన్నీ మీరు తినచ్చు అని చూపిస్తారు తర్వాత ఒక ఎక్సర్సైజ్ మెషిన్ మీద ఒక దృష్టి కోసం ఉంటారు ఈ కష్టం మీరు పడక్కర్లేదు అని చూపిస్తారు ఇది మీదే ట్యాబ్లెట్ వస్తుంది ఇదే అని పీపుల్ సాల్వ్ ఫర్ కానీ ఇదే సాల్వ్ అంటే అది శత్రువు అని తెలుసుకోలేనంతలా వీడు అజ్ఞానంలో తెలుసుకోండి అసలు అలోపతి మెడిసిన్ అది కాంప్లసెన్సీ క్రియేట్ చేస్తుంది మీరు ఎలా తిన్నా కూడా టాబ్లెట్ వేసుకుంటారు కదా టాబ్లెట్ ఉంది కదా అనే ధైర్యంతో మేము తినేస్తాం పులిహార అప్పాలు ఇవన్నీ తినేస్తాం టాబ్లెట్ ఉంది కదా ధైర్యం కాంప్లసెన్సీలో అలా కాకుండా నేను ఎంత తింటే ముప్పై నిమిషాలు వస్తాయి ఇంకో ముందు ఎక్కువ తింటే ఎక్కువ ముప్పై ఐదు నిమిషాలు అని మీరు టేబుల్ ఇచ్చి నన్ను కంట్రోల్లో పెట్టండి వారు కరెక్ట్గా తింటారు నిజంగా ఒక మిఠాయి తిని సరే రేపు ముప్పై నిమిషాలు ఎక్సెప్ట్ చేస్తారు ఇంకోటి తింటే నలభై నిమిషాలు చేయాలంటే వద్దు లేని ఆ ఇదే కారణంగా ఎక్సెప్ట్ నాకు తెలియని కాంప్లెక్సెన్సీ ఉండదు ఎలర్ట్గా ఉంటుంది అలా కొద్ది రోజులు ఉంటే సార్ బతుకున్నట్టుగానే ఉండదు కొద్ది రోజులు అలా ఎలర్ట్గా ఉంటే ఆ వాల్యూ స్ట్రక్చర్ మారుతుంది ఆ సెన్సియస్ వాల్యూ స్ట్రక్చర్ డిస్కౌంట్ అయిపోయి ప్రాపర్ వాల్యూ స్ట్రక్చర్ నిర్మాణం అవుతుంది అయిపోతే స్పాంటేనియస్ గా డైటింగ్ చేస్తారు ప్రేమగా డైటింగ్ చేస్తారు ప్రేమగా స్ట్రక్చర్ చేస్తారు ఆ స్థితి స్థితి అలా వాల్యూ సిస్టమ్ కేర్ఫుల్ గా మార్చుకురావాలి అదో విక్షించబోతుంది నిత్యమేవా తేనాసం జ్ఞాన్యో నిత్యవీ నటు మోక్ష మూర్ఖుడు కామాన్ని కౌగించుకుంటాడు నాకు కావాలని ఇది చాలా బాగుంటుందండి జ్ఞాని ఇది శత్రువు కామన ఎందుకు సెన్సేట్ వాల్యూ ఇది శత్రువు అని జ్ఞానికి స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఆ జ్ఞానిన హాని ఇది సిగ్నిఫికెంట్ జ్ఞానికే నిత్యమైంది మూర్ఖుడికి వైపు కాదు మూర్ఖుడికి రెండది నాకు మోక్ష అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సరి కామం కాలే మిత్రమివ పశ్యం ఎందుకంటే మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే కామనని మిత్రుడిలా భావన చేస్తాడు ఇది అలా గుడ్డే అంటే ఏమిటా గుడ్డే I I got this desire and I got this అది దిద్దే అంటే విద్య ఏంటి ఎవరిదాన్ని నేను ఇంగిస్తే నీకు ఏ అపకారం చేస్తాను ఆ డిజైన్ లేకుండా అది బుద్ధులు కాకుండా ఉంటే విద్య బెటర్ ఈ డిజైన్ రావటము ఇది బుద్ధులు చేసుకోవడం మూలంగా మీరు మరింత సంసారం అనే తెలియలేదు దీన్ని కూరుకుపోయాడు కాబట్టి కానీ వాడికి అది తెలియదు మిత్రమే ఒక నిద్రుడు అనుకుంటాడు కామాన కామనను కామన్ జనరల్ డిజైర్ కామ అంటే జనరల్ డిజైర్ డిజైరింగ్ యాటిట్యూడ్ ఇది యాటిట్యూడ్ అంటే ఏంటి కోరికలు పుట్టడం ఏమి తప్పు కాదు తప్పు కాకపోగా తన మంచిది కూడా అది అది కామన్ యాటిట్యూడ్ ఒక వాల్యూ సిస్టమ్ ఇలా దాన్ని చెప్తారు కానీ ఒక పర్టికులర్ డిజైర్ ని అటాక్ చేసి ఎగ్జాంపుల్ కోసం ఏ పర్టికులర్ డిజైర్ తీసుకొచ్చినా సో నేను ఎంతో చూడండి ఒక ఆయన కాఫీ అలవాటు కాఫీ అలవాటు అందరికీ ఉంది మహారాజు కాదు ఆయనకి ఈ పాలు తీసుకొచ్చి వాళ్ళు పావును తీసుకొస్తాడు తీసుకొస్తారు ఏమో దాంట్లో ఆ పాలు కొంచెం నీళ్ళ పాలు ఇవేవి తీసుకొస్తారు ఆయన కాఫీ చిక్కగా ఉండాలి ఇదో చాలా సో ఆయన ఏం చేశారంటే ఈ కాఫీ తాగితే తాగి ఆయనకు బ్రైట్ ఐడియా ఏమిటంటే బర్రెని తీసుకొచ్చి మనం దొడ్లో కట్టేసుకుంటే మనకి కాఫీ తెల్లారేపటికి సిద్ధంగా ఉంటుంది చిక్కగా ఉంటుంది అని ఐడియా బర్రెని తీసుకుని బర్రెని కొనుక్కుంటాడు సంతకెళ్ళి బర్రెని కొనుక్కుంటాడు ఆ బర్రె వారు సంతలో ఏమని చెప్పారంటే మూడు లీటర్లు కానుస్తుంది ఈ ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వెతకడం లేదు కాదు ఎవరన్నా పరిమిషన్ వెతుకుంటుంది వారు చెప్పిన మాట ఉంటుంది వారు ఆలస్యంగా వస్తారు ఇదో దుఃఖంగా వారి ఇంటికి జీతం నష్టం ఏదో పొద్దున్న కాఫీ సిద్ధంగా వస్తున్నాం అంటున్నారు ఈ బర్రి మూడు లీటర్లు ఇస్తుంది చెప్పేసారు ఆ కొనుక్కొచ్చారు ఆ మధ్యవర్తి అలా చెప్తాడు ఇంకా ఇస్తున్నారు ఒక లీటర్ ఒక లీటర్ ఇస్తే వీడు ఈ కోపాన్ని ఎవరిని తీసుకోవాలో తెలియక క్యాల్కులేషన్స్ అన్ని వేసుకుని ఒక కట్టు కూర్చుని ఆ బర్రె ఏమండి ఆ తర్వాత నేను చూసాను చూసి బరిని ఎందుకు కొడుతున్నారు నేను అంటే నేను కోపంగా అడిగాను బరిని కొత్త మనిషిగా కోసం అలా పెట్టాను అంటే అది కాల్ వచ్చేస్తాం నీకేంటి ఎన్ని కాల్ వస్తాం రేపు కాల్ వస్తాం అంతే కాదు రెండు లీటర్లు ఎన్ని కాల్ రెండు లీటర్లు డబ్బులు మొత్తం పోలీస్ స్టేషన్ అని చెప్పాను ఏదో అయితే నా దాన్ని తీసుకున్నాను మీరు ఏం చేస్తున్నారో తెలుసు మనిషిని కొట్టడమే మహాపాపం అని నేను అన్నాను నేను తెలుసున్నావు నేను ఏమని ఏమనుకుంటానో తెలిసిన యమధర్మరాజు వాహనం ఏమిటో తెలుసా రాసుకో ఆ వాహనం మీద వస్తారు ఆయన చేస్తే ఒక సాక్ష్యం ఉంటుంది నువ్వు ఇప్పుడు ఒక దెబ్బకి వంద దెబ్బలు నువ్వు తింటావు అని చెప్పాను అని వారికి వారి బుర్రలో ఒక పాప భయాలు పెట్టి నా దగ్గర నేను ఇంత మనం ఏం చేస్తాం వీడి మోక్షత్వానికి మన అక్కడ కాపలా కాయడం వీడు ఏం చేస్తారంటే ఆ ఎగ్జాంపుల్ అలా అయిపోయింది మనం వాళ్ళకి డిసైడ్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు కాఫీ వాళ్ళు వాళ్ళు ఇంజక్షన్స్ ఇస్తారు డబ్బుకి ఇంజక్షన్స్ ఇచ్చి ఎక్కువ పాల్పొంది మహాపాపం ఈ పాపాలకు అంతటి వీళ్ళు స్థలాన్ని పేచేస్తే హసన్ అనుభవతి రుదన్ హసన్ కరోతి రుదన్ అనుభవతి నవ్వుతో చేస్తారు ఏడుస్తూ అనుభవిస్తారు పాపం పశుహింస చేస్తే దానికి రెట్టింపు ఒకటికి రెట్టింపు ఫలాన్ని మీరు అనుభవించి తీరాలి వస్తే ఎవరో వచ్చేస్తారు చెప్పు అలాగే వచ్చేమో అంతకంత దుఃఖాన్ని అనుభవిస్తూ బతుకుతారు దేవుడు కూడా గౌరవించారు ఎందుకంటే పశువులు ఇంత మరి మనిషి కామన దానికి హద్దు బతులు మహాదోషం అలాంటి మహాపాపంలోకి నెట్టేస్తుంది కామన చూడడానికి ఎలా అనిపిస్తుంది చాలా సింపుల్ ఒక లీటర్ పాలు తింటే రెండు లీటర్ల పాలు పాలే వీడు అసలు అసలు కాఫీలో ఏది ఉంటే అది కొంచెం తెల్లగా అయితే చాలు కాఫీ ఏదో కాలక్షేపం సరిపడుతుంది ముందే అసలు ఆ పాయింట్ అది తెలుసుకుని ఉంటే ఇంతటి నరక కోపంలో పడకుండా ఉంది కాబట్టి జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది మూర్ఖుడికి తెలుసు మరి తన శత్రువులు దాన్ని తెలుసుకోలేకపోతుంది మూర్ఖ అంచేతనే వారు తప్ప అదే అంటారు తప్పాద్యే దుఃఖే ప్రాప్తే జానాతి నయాహం బుద్ధిత్వమాపాదిత ఇది ఇప్పుడు వీడికి ఆ కృష్ణ ఆ కామం ఉన్నప్పుడు వీడికి ఆ దాంట్లో దుఃఖం వస్తుందని తెలియదు అదంతా గొప్పగా ఉంది బాగుంది ఇది అట్రాక్టివ్గా ఉంది మంచి సొంత సరదాగా ఉంది కామం తీరిపోతుంది అనేక వస్తువులు లభిస్తున్నాయి మన కోరికలన్నీ తీర్చొచ్చినాయి అని అనుకుంటాం అంతేగాని దానికి ఆ అపకర్మ కంటే దుఃఖాన్ని మీరు అనుభవించాము పాపం చేయకుండా కామం తీసుకున్నా జరగదు ఎందుకంటే అది తిరిగి అయిపోయినప్పుడు దుఃఖం రాదు ఆ దుఃఖం వచ్చినప్పుడు అయ్యో నేను దుఃఖపడుతున్నాను నేను అప్పుడు కృష్ణ చేసి ఇప్పుడు దుఃఖపడుతున్నాను ఆ కామన వల్ల ఈనాడు దుఃఖపడుతున్నాను అని కృష్ణగారి అహం దుఃఖం ఆపాదిత దుఃఖిత్వం ఆపాదిత నేను దుఃఖపడుతున్నాను ఒక ఆయనకి నలభై ఎనిమిది ఏదో భార్య అడిగారు ఏదో వస్తే నన్ను సలహా అడిగారు అడిగితే వెళ్తాను కావస్తాను ఏదో ఒకసారి అయ్యారు భవనేశ్వరుడు ఏదో పరిస్థితి దిగారు అయితే దేవుడు ఇచ్చింది స్టేట్మెంట్ ముందు అడుగులేయాలి కానీ మళ్ళీ దేవుడు ఇచ్చిందాన్ని మళ్ళీ నేను రెస్టిమేట్ చేస్తానని మీరు చెప్పుకోవచ్చు తప్పని వద్దని చెప్పాను వద్దని చెప్తే వేయించుకోకుండా మళ్ళీ వెళ్తుంది మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆశీర్వదిస్తారు మీరు సుఖంగా మీరు కాలాలు లక్షణాలు కాలాలు సుఖంగా ఉందని ఆశీర్వదిస్తారు సాధువు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్తారు కానీ మరి పెళ్లి చేసుకొచ్చిన తర్వాత ఆశీర్వదించడం మానేడు అది మనం నేర్చుకున్నమాట అలాగే ఉండదు వాళ్ళు మళ్ళీ లక్ష్మీనారాయణ స్వరూపంలో తప్పకుండా ఆశీర్వదనం అదే ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ల తర్వాత మళ్ళీ డెవలప్ ఏమంటే అవనాశం ఉందా పెళ్ళి వద్దంటే నేను అవుతాయి ఏమి చేస్తున్నాం దాన్ని చక్కగా బతుకున్నట్టు కాలం ఆ పెళ్లిని నిర్వహించబడాలంటే మళ్ళీ డైవర్స్ ఎందుకు ఆయన ఇది డైవర్స్ ఏం చేస్తుందో డైవర్స్ కలిసి ఉండాలి ఓకే కలిసి ఉండండి విధులుగా ఉండండి డైవర్స్ ఎందుకు ఎందుకంటే డైవర్స్ తీసుకుంటే మళ్ళీ ఇంకేదో తెలిసి డైవర్స్ వస్తుంది అప్లై ఉంటాయి కాదు డైవర్స్ కాకుండా ఆవిడేమో నాకు ఇది కావాలి అది కావాలంటే నువ్వు పంపిస్తాను ఆవిడ కూర్చోబెట్టి ఏం కావాలో అది తీసుకురాస్తాను అది ఇష్టప్రకారం అన్నీ ఆలోచించేసారు మరి ఎన్ని ఆలోచించేసి ఏం చేయమంటారు ఆశ్రమం అవుతుంది మనం ఏం చెప్తుంది కదా అది పాప అదలా ఆలోచిస్తే నువ్వు ప్రేమించిన చెప్పారు కదా దైవాన్ని ఇస్తున్నా ఇచ్చేసేయాలి అంటే ఆ ఎంత అయితే అంత అయితే ఎంత బుక్ చేసుకుంటుంది నువ్వు అడిగినంత ఇచ్చే ఎంత బుక్ చేసుకుంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది నువ్వు ఎయిటీ పర్సెంట్ ఇచ్చేది ఇంకా మీకు ట్వంటీ పర్సెంట్ మిగిలిన తినేస్తే మీకు అంత కూడా అసలు ఏం చేసుకుంటాం కూర్చుని తింటావా ఎయిటీ పర్సెంట్ అవుతుంది అవును ఏదో అవుతుంది గొప్పగా అవును గొప్పగా నువ్వు చక్కగా ఉపనిషత్తులో ఇప్పుడైనా చేయండి కాబట్టి మనిషి కృష్ణ చేతను డ్రైవ్ చేయబడి దుఃఖంలో ప్రవేశించి ఆ దుఃఖం నుంచి వచ్చినప్పుడు నేను కృష్ణ వాళ్ళ దుఃఖాన్ని పెంచుతున్నాను అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే నా పూర్వమేవ అతో జ్ఞానిమేవ ముఖ్యమైంది కాబట్టి జ్ఞానము గలవాడికే వైరిగా కనపడుతుంది కానీ మూర్ఖుడికి వైరిగా కనపడదు శ్రీకృష్ణ